ఆత్మవృత్తమానవ ఆత్మయేవ సంతృష్ట యథాద్యమివ విద్యతే భాష్యం భాష్యం ఇది నైవ సత్యకృతేన సర్వభూతేషు సత్యకృతేన అర్థ నైవ ఇహ అకృతేన కష్టన నా ఈ చెప్పలేదు కదా అంటే ఆత్మజ్ఞానికి ఎక్కడ వస్తున్నా అక్కడ ఉంటే విమర్శలో నిత్యనూతనంగా ఉంటాయి ఆత్మజ్ఞానికి కర్మలు చేయడం వల్ల కానీ చేయడం వల్ల లాభం లేదు ప్రత్యేకమైన లాభం లేదు చేయడం వల్ల కష్టం లేదు ఈ మాట కర్మకాండ వాళ్ళు వింటే చాలా ఫీల్ అయిపోతుంది ఎందుకంటే కర్మ వల్ల ఏదో కొంత అపూర్వం తిరుగుతుంది అంతకు అపూర్వం అంటే అంతకు ముందు లేదు అంతకు ముందు లేదు ఒక సోహోస్తుంది అంటే కర్మ కర్మ ధృఢవారి ఉపయోగకరంగా ఉంటుంది కానీ ఆత్మీయంతా ఆత్మరూపం <laughs> ఒకటే అంటే వాళ్ళకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది కలిగిన కానీ ఆత్మంతోనే యొక్క పరిస్థితి అలాగే ఉంది ఆత్మస్వరూపం అవుతుంది మీరంటే వాక్యం అవుతుంది మీరు ఏమంటారు ఉంటారు వాక్యాన్ని తరచుగా చెప్తూ ఉంటారు కర్మణ వర్ధతే నేతనీయ ఇప్పుడు కర్మ చేస్తారంటారు కర్మ చేస్తే మనం ఏమనుకుంటాం ఈ కర్మ చేయటం వల్ల నాలో ఒక శోభ వచ్చింది వృద్ధి కలిగింది అకాంప్లిష్మెంట్ అని సో బట్ మీరు ఆలోచించండి ఇది రియల్ అకాంప్లిష్మెంట్ ఇప్పుడు సపోజ్ ఒక లక్షాధికారి ఏదో ఇంకో కొంత ఎక్స్ట్రా బిజినెస్ చేసి ఇంకో లక్ష రూపాయలు ఉంటాయి కానీ అదే మనకి ఒక్క పిక్కలు అంతర్ముఖుడిగా ఉండి ఆలోచన చేసి నిజంగా అని కనుక ఆలోచిస్తే ఈ ఎన్నో పరిశీలించారు దట్ ఇది వెరీ సూపర్ఫిషియల్ ఎందుకంటే ఒక లక్ష రూపాయలకు సంపాదించేది కదా ఆ పూర్వం భోజనం ఇంకో నిర్దేశం జరగాలా అదే భోజనం చేస్తాం దాన్ని ఎక్కుతుంది కానీ ఆ రోజు ఇంకొంచెం గాఢంగా నిద్రపోగలరా నాట్ ష్యూర్ మామూలుగా నిద్రపోయి నిద్రపోతే వాళ్ళు అనిపిస్తుంది లేకపోతే దాహం వేసినప్పుడు మంచి నీళ్ళు తాగితే ఇంకొంచెం సంతోషం కలుగుతుందా లేకపోతే తను తన కుటుంబ సభ్యులతో మరింత ప్రేమగా ఉండగలుగుతారా ఇంత లక్ష రూపాయలు వచ్చి సంపాదించిన కారణమే ఏంటి ఏ విధంగా ఆ అకాంప్లిష్మెంట్ చాలా సూపర్ఫిషియల్ గా ఉంటుంది సో అల్టిమేట్ గా ఇంకే ఇంకో లక్ష్యం మన దగ్గర ఉందని పేరే కానీ అది అభిమానం తప్ప మరేది కాదు ఇప్పుడు ఒకడు ఒకడు ఆకలిగా ఉన్నాడు పది చేతిలో ఒక పది రూపాయలు కాయకుండా ఆ పది రూపాయలకు ఉన్న విలువ ఆకలి లేని వారి దగ్గర లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకుంటే ఎక్కువ విలువ ఉంటుంది ఎందుకంటే ఈ పది రూపాయలతో వాళ్ళు క్రెడిట్ ఇంటి దొరుకుతూనే హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ అన్ని ఫిక్స్డ్ డిపాజిట్ నేను ఏం చేస్తుంటే ఫిక్స్డ్ డిపాజిట్ మనం నెల్లూరులో ఉన్నాం గవర్నమెంట్ ఆఫీస్ మీద ఉంటున్నాం ఆయన దగ్గర యాభై లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాం ఏం చేస్తుంటే ఫిక్స్డ్ డిపాజిట్ యాభై లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ వాటి గురించి తను తిన్నాడు తన వాళ్ళు తినేయాలి ఇంకే బద్నామాలకు ఎందుకు లంచం తీసుకుని సంపాదన ఏం చేస్తుంటారు సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆత్మస్వరూపము నుండి కర్మ చేత ఎంబలిష్మెంట్ ఉండదు వృద్ధి ఉండదు కర్మ చేత వృద్ధి ఉండదు కర్మ లేకపోవడం చేత హ్రాసం ఉండదు ఎలాగంటే సూర్యుడి పరిస్థితి వేసంకాలం వస్తుంది కాబట్టి సూర్యుడిలో కాలు పెట్టుకోవాలి శీతకాలంలో తక్కువ అయిందని అనుకుంటే పోతాను సూర్యుడిలో మార్పులు ఉండదండి భూమి ఎదిగి ఎదిగింది దూరమైందని అంటే కాబట్టి కర్మ వల్ల మరైతే కర్మ వల్ల స్వర్గాలు సుఖాలు పొందిగలవు నరకాలు దుఃఖాలు అనుభవించగలవు అంటే అంతఃకరణ అభిమానుడైన అంతఃకరణంతో తాదాత్మ్యాన్ని చెందిన జీవులు అని చెప్పాల్సింది అంతఃకరణ తాదాత్మ్యాన్ని చెందిన వీడియో చేసుకుంటారు కానీ దాని మూలంలో ఉన్నటువంటి ఆ ఆత్మస్వరూపానికి ఎక్కువ సుఖ దుఃఖము లేదు లేదు వృద్ధి రాష్ట్రము లేదు వృద్ధి అయితే తెలియదు రాష్ట్రము అంటే తిట్టిపోవడం కృషించుకోవడం ఈ రెండూ కూడా ఆత్మస్వరూపానికి లేదు అని నైవ దృష్ట్యా కృతే నార్థ నా కృతే నేహ దృష్ట్యా తర్వాత ఇంకొకటి ఉంది ఇంత ఇప్పుడు కర్మ ఎవరు చేయాల్సి ఉంటుంది ఎవరైతే కర్మ ద్వారా స్వర్గాన్ని పొందగలుగుతారో వారు కర్మను ప్రేరిత కర్మను చేయాల్సి ఉంటుంది ఆత్మజ్ఞానికి స్పందనము ధర్మం ఉండదు ఇది కేవలం స్పర్ధ కింద స్థిరం తీసుకున్నానే వారికి తన ఆత్మస్వరూపంలో స్వర్గాన్ని తీసుకువరికి స్వర్గం కోసం కర్మ చేయాల్సిన అవసరం ఏముందండి ఏకాం నోయం ఆత్మాయం లోక మాకు ఈ ఆత్మయే లోకం స్వర్గలోకము ఇదే పితృలోకము ఇదే అన్ని ఉహలోకము పరలోకము రెండు కూడా ఈ ఆత్మయే అంటే లోకం అంటే ఏమిటి శబ్దలోకం అంటే ఏమిటి ఒక విశిష్టమైన సుఖానుభవాన్ని ఇచ్చి లోకమనే కదా ఇవ్వలేదు ఆ సుఖానుభవం మేము ఆత్మస్వరూపంలో ఇప్పుడు ఇక్కడ సాక్షాత్కరిస్తున్నాము మాకు వేరే శబ్దంలో పని ఏంటి కాబట్టి కర్మ చేయాల్సినటువంటి పని లేదు తర్వాత ఇంకొస్తుంది కొంతమంది ఏమనుకుంటారంటే నాకుడితే నేహకృష్ణాన్ని కానీ అనిపిస్తున్నాను కొంతమంది ఏమనుకుంటారంటే బ్రహ్మ నిష్కర్మ నిష్కర్మ సిద్ధం కదా బ్రహ్మ నిష్కర్మ అంటే బ్రహ్మయంలో కర్మ సంబంధము లేదు కాబట్టి నేను పని చేయడం మానేస్తే కర్మలు ఇంటికి చేస్తే నేను పరబ్రహ్మనే అనుకుంటాను పరబ్రహ్మను అది సిద్ధిస్తుంది అని అనుకుంటాను అది కొంటాను పని చేయడం మానేసిన వల్ల పని చేయడం మానేసాడు నేను ఇది మీద పని చేయమో ఉన్నాడు కర్మలు చేయమో ఉన్నాడు ఈ కర్మలు చేయమో ఉన్న వాళ్ళు కర్త అకర్త కర్త అకర్త కర్మలు చేయమని అనలేదు కర్మలు చేస్తానని ఎలా అయితే అంటాడో కర్మలు చేయడం కూడా ఎవరంటారు కర్త అంటారు కాబట్టి నేను ఇది పైన కర్మలు చేయను ఎందుకు చేయబోయా బ్రహ్మణ్య కర్మ లేదు కనుక నేను ఆ బ్రహ్మను సిద్ధింపజేయడం కోసం కర్మను మానేస్తున్నాను అంటే వారు బ్రహ్మ సిద్ధించరు ఎందుకంటే బ్రహ్మ సిద్ధించకపోవడానికి రెండు లేదు ఒకటి బ్రహ్మ నిత్య సిద్ధం అది కొత్తగా సిద్ధించేది కాదు కర్మని చేయడం వల్ల సిద్ధించదు కర్మను నమ్మేయటం వల్ల కూడా సిద్ధించదు రెండు ఆత్మ నుండి కర్తృత్వాభిమానం ఉండి మాట్లాడితే లేకపోతే ప్రవర్తిస్తే లేకపోతే నివృత్తుడైతే అది అజ్ఞానంలో భాగంగానే ఉంటుంది కానీ దాంట్లో జ్ఞానం ఉంటుంది కాబట్టి జ్ఞాన ఆత్మజ్ఞానం నేను కర్మను చెయ్యను అనే ఆగ్రహం కర్మను చేస్తాను అనే ఆగ్రహం ఎలా అయితే ఉండదో కర్మను చెయ్యను అనే ఆగ్రహం కూడా ఉన్నది విద్య ఫలమనాగ్రహ ఉద్వేగ జ్ఞానం జ్ఞానంలో ఆత్మజ్ఞానం యొక్క ఫలం ఏంటంటే అనాగ్రహ ఆగ్రహం ఉండదు దిష్టే ఆగ్రహం ఉండదు నైలవస్తే కృతే నాతో నాకు ఓ పార్టీలో చెప్తానని చెప్పారు శుభం భూమి చేస్తున్నాను ఇంకో పార్టీలో చెప్తానని చెప్పారు మళ్ళీ శుభం భూమి చేస్తాను ఇందుకే నువ్వు ఎవరికి శుభాన్ని కోరుతున్నావా అంటే ఇద్దరికీ శుభాన్ని దుర్గం ఎక్కడ చూడాలండి నిద్ర శుభమే ఓడినా శుభం దగ్గరవాడికి నెగ్గరమ సుఖం వాడికి ఓడి ఓటమిలో సుఖం ఉన్నది ఆగ్రహం ఉన్నది ఆగ్రహం ఉంది అంటే అది అజ్ఞానం కాబట్టి దైవపక్ష కృతే నాథ నాకు తేనేహ రక్షణ చాలా అద్భుతమైనటువంటి వాక్యం ఎందుకంటే అటువంటి జ్ఞానం ఎలా జరుగుతుందంటే కృత కృత అకృత కృత అంటే కారణం చేయుట అసరణం చేయకపోవడం రెండింటి ఎందు సమదృష్టి ఎందుకంటే కర్మ అనేది మిథ్య అనే సత్యాన్ని జ్ఞాని తెలుసుకుంటూ ఉంటారు ఇప్పుడు మీరు ఆలోచించండి కర్మ మిథ్య అన్నది ఎలా ఆలోచిస్తారు కర్మ అంటే చలనం చలనం మిథ్య చలనం మిథ్యాన్ని తెలుసుకోను వేదాంత విద్యార్థులు జాగ్రత్తగా తెలుసుకోవాలి విషయాలు మీరు బ్రహ్మసూత్ర హంసంలో ఉంటున్నారు ఇలాంటి విషయాలు బాగా తెలుసుకుని ఉన్నారు చలనం మిథ్య ఎందుకు చలనం అనేది అది ఒక మానసిక సంస్కారం మైండ్ లో మెమోరీ లైన్ ఉండాలి ఈ క్షణంలో ఉన్న ఈ క్షణంలో మనస్సులో కలిగిన జ్ఞానాన్ని అంతకు ముందు క్షణాలలో కలిగిన జ్ఞానంతో పోల్చి చూసి అప్పుడు చలనాన్ని నిర్ధారణ చేస్తుంది మనసు మెమోరీ మీద బేసై ఉంటుంది ఏకక్షణ జ్ఞానం క్షణాక్షణ జ్ఞానంలో చలనం ఉండదు ఈ క్షణంలో కలిగిన జ్ఞానం ఉందనుకోండి ఆ జ్ఞానంలో చలనమే ఉంటుంది ఎంతో చలనం ఉండదు ఈ క్షణంలో కలిగిన జ్ఞానాన్ని పూర్వక్షణాలలో జ్ఞానంతో సరిపోల్చి సీక్వెన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అనే ఒక సీక్వెన్స్ ఎస్టాబ్లిష్ అన్నారు సీక్వెన్స్ ఎస్టాబ్లిష్ అయితేనే మీకు టైం అనే మాట మూమెంట్ అనే మాట వస్తాయి సీక్వెన్స్ ప్రవాహం లేకుండా టైం ఉండదు మూమెంట్ ఉండదు టైం మూమెంట్ కలిసి ఉంటాయి మూమెంట్ ఉంటేనే టైం ఉంటుంది ఎంత టైం ఉండదు టైం ఉంటే అంటే గడియారం ఉంది కదులుతూ ఉండాలి టైం అంటే మూమెంట్ ఉండాలి అయితే సూర్యుడు ఇటు పెరగాలి ఏదో మూమెంట్ ఉందా ఈ ప్రకృతి పెరిగాము అది మనం తయారు చేసిన పెరిగాము ఇది మరెవర్ సో మూమెంట్ అనేది sequence of event moment sequence ఇది the property of memory memory ఉంటేనే సీక్వెన్స్ ఉంటుంది లేదా సీక్వెన్స్ ఉంటుంది కాబట్టి time is the product of mind mind యొక్క విలాస ఇది నేను ప్రశ్న చెప్పండి సినిమా తెర మీద మూమెంట్ ఉంటుందా మీకు కనబడుతున్నాం మీకు కనబడుతోందని అందరికీ తెలుసుకున్న సమాచారం నేను మూమెంట్ కనబడుతుందా అని అడగట్లా మూమెంట్ ఉంటుందా అని అడుగుతున్నా ఉండదు సినిమా తిరుగులో మూమెంట్ ఉంటే రైలు వెళ్తామనుకున్న సినిమా తిరుగులో మూమెంట్ ఉంటే ఏమవుతుంది రైలు గవర్నమెంట్ తిప్పుకుని గవర్నమెంట్ పడి గవర్నమెంట్ మీద మళ్ళీ రోడ్ ఎక్కాల్సింది మూమెంట్ ఉండదు ఇంత మనస్సు క్రియేట్ చేస్తుంది మూమెంట్ సినిమా అంటే సినిమా అంటే తెర మీద ఏమీ లేదండి సినిమా అంటే ఏం చెప్తాను డ్రీమ్ వస్తుంటారు వాళ్ళు ఏం చెప్తారంటే డైరెక్టర్ ఫోటోగ్రాఫర్ వాళ్ళు ఏం చెప్తారంటే దే మ్యానిపులేట్ యువర్ మైండ్ ఇది serious elaborate that recovery they manipulate your mind they make you skill thing అది ఆ టెక్నాలజీ అలా ఉంటుంది టెక్నాలజీ యొక్క ప్రభావం చేత ఎలాబరేట్ ట్రిప్ ప్లేడ్ ప్లేడ్ ఆ తృప్తి ఏమిటంటే వెళ్ళిపోతుంది అక్కడ అభిమానం వెళ్ళిపోతుంది అవన్నీ మనం తీసి అలాంటి అనుభవానికి మనం ఇట్స్ ట్రిప్ ప్లేడ్ మైండ్ అని కాబట్టి మూమెంట్ ఇప్పుడు తెర మీద మూమెంట్ ఉంది ఆ మూమెంట్ ని తెర మీద ఉన్న మూమెంట్ అది ఎక్కడుంది కాంతిలో ఉందా తెర మీద ఉందా ఎక్కడుంది కాంతిలో లేదు కాంతిలో మూమెంట్ ఏమి ఉండదండి తెర మూమెంట్ ఉండదండి మరి ఎక్కడ ఉంటుంది మైండ్ లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు జ్ఞాని కేవలం కాంతినే ఇస్తాను సపోజ్ నేను కాంతినే పరిగణనలోకి తీసుకున్నాను అనుకోండి అప్పుడు మూవింగ్ అండ్ నాన్ మూవింగ్ రెండింటికి కూడా కాంతి అతీతంగా ఉంటుంది అదేవిధంగా కాంతి యొక్క విలాస తెర మీద కనబడే మూవ్ ఇక్కడ పర్వతం కనపడుతుంది నాన్ మూవింగ్ పర్వతం మొత్తంగా రైలు ట్రాక్ ఉంటుంది దాని మీద రైలు వెళ్ళిపోతుంది మూవింగ్ ఈ మూవింగ్ అన్నది ఆ నాన్ మూవింగ్ అనేది రెండు కూడా కాంతి యొక్క విలాసం ప్లే ఆఫ్ లైఫ్ అదేవిధంగా ఈ మనం చేసే కర్మ దాని యొక్క అభావం ప్రవృత్తి నివృత్తి రెండు కూడా చైతన్యం యొక్క విలాస ప్రసంగం విజ్ఞానధన విలాసం మూమెంట్ ఒకటి ఉంది మూమెంట్ ఒకటి ఉంది మూడు కాలంలో ఇన్ని ఉండవు కేవలము చైతన్యం మాత్రమే ఉంటుంది ఎలాగైతే చలనము లేదు కాంతి ఉంది చలనము ఇది తెరపై కనపడుతుందో అదేవిధంగా చలనము లేదు చైతన్యం ఉంది చలనము దాని అభావము కనపడుతూ ఉంటాయి ఆ సత్యాన్ని జ్ఞానం స్పష్టంగా దర్శిస్తారు కాబట్టి కర్మ ఉంటే అది ఆత్మ చైతన్యం యొక్క విలాసం కర్మ లేకుంటే అది కూడా చైతన్యం యొక్క విలాసే కాబట్టి ఆత్మజ్ఞానికి కర్మతో కానీ అకర్మతో కానీ ప్రత్యేకమైనటువంటి ఎఫెక్ట్ ఏమీ ఉండదు కర్మ వల్ల కానీ అకర్మ వల్ల కానీ ఇది చాలా గొప్ప శ్లోకం నా ఉద్దేశంలో చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి మనసుదారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో నిజాస్య సర్వభూతేషు ప్రతి రక్తం జపాశ్రయ అంటే చూడండి ఆత్మజ్ఞానికి ఈ సృష్టిలో ఏ ఒక్క పదార్థం పైన అది ప్రాణం కలది కావచ్చు ప్రాణం లేని కావచ్చు మనం రిలేట్ చేస్తూ ఉంటాం పదార్థాలతో వ్యవహరిస్తూ ఉంటాం ప్రాణం లేని వారితో వ్యవహరిస్తాం ఇల్లు వాటిని డబ్బు దర్శనంతో వ్యవహారం చేస్తాం ప్రాణం ఉన్నవారితో వ్యవహరిస్తాం నా పుస్తకంగా నా పిల్లిగా అయితే నా భార్య నా కొడుకు ఇంకా ప్రాణం ఉన్నవారితో వ్యవహరిస్తాం సో ఈ విధంగా ఈ అర్థం వ్యపాశ్రయ ఈ వ్యవహారమునందు మనకు ఆగ్రహం ఉంటుంది ఎటువంటి ఆగ్రహము ఈ వ్యవహారం ఉంటేనే నేను సుఖంగా ఉంటాను ఈ ఫలానా వ్యవహారం లేకపోతే నాకు సుఖము లేదు నేను ఆగ్రహం దాన్ని వ్యపాశ్రయ అంటే you are dependent upon interaction అంటే వన్ నేను మనం చేసింది ఏంటంటే డిపెండెన్స్ అని అన్నప్పుడు ఫిజికల్ డిపెండెన్స్ గురించి మాట్లాడలేదు వేదాంతంలో ఫిజికల్ డిపెండెన్స్ గురించి మాట్లాడాలి అది ఇష్యూ కాదు ఎందుకంటే ప్రతి దేహము కూడా సర్వైవ్ అవ్వడానికి ఫిజికల్ సర్వైవల్కి డిపెండెన్స్ అన్నది ప్రకృతి సిద్ధం అది ప్రకృతిలో స్వతసిద్ధంగా ఉంటుంది ఏదైతే స్వతసిద్ధంగా ఉంటుందో దాని వలన బంధం కలగలగాలి ఎవరు బంధుడు కాదు మనం ఫిజికల్ రైతు ఆనందం అందించాలి తర్వాత వ్యాపారస్తులు దాన్ని మార్కెటింగ్ తీసుకొచ్చి మార్కెటింగ్ చేయాలి హోల్సేలర్ ఉండాలి రిటైలర్ ఉండాలి ఇది రాజకీయ నాయకులు మధ్యవర్తులు మీద అప్పుడప్పుడు మధ్యవర్తులు ఇతరులు ఉపన్యాసం ఇస్తూ ఉంటారు మధ్యవర్తులు లేకపోతే మీరు అసలు మీరు మీకు మొత్తం సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది మధ్యవర్తి ఉండాలి రైతు పండిస్తారు ఆ రైతు దగ్గర ఒకడు వసూలు చేస్తారు వాడు హోల్సేలర్కి అమ్ముతారు ఆ హోల్సేలర్ రిటైలర్కి అమ్ముతారు రిటైలర్ దగ్గర మీరు పంపాలి మధ్యలో ముగ్గురు మధ్యవర్తులు ఉంటారు వీళ్ళందరినీ సిస్టమ్ డిస్ట్రిక్ట్ చేసి ఆలోచించండి రైతు దగ్గర సామగ్రి వారి దగ్గర ఉంటుంది మనకి ఇక్కడ ఏమి జరగదు mechanism it is self regulating mechanism ఇంకే ఎన్ని పొలిటికల్ స్లోగన్ మధ్య దళాన్ని మేము ఎలిమినేట్ చేసేస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు రైతులకినో మధ్యలో దళాలను ఎలిమినేట్ చేసేస్తారు ఏదో ఎలిమినేట్ చేశారు ఇదలా ఎలిమినేట్ అయ్యింది వాళ్ళు కూడా మనుషులే కదండి వాళ్ళు ఓటు వేయాల్సిన వాళ్ళే రైతు ఒక్కరు ఓటేస్తే ఎక్కేస్తారు ఇరవై పర్సెంట్ ఉన్నారు దళాలు ఓటు వేయాలి సంక్షేమం అందరూ ఓటు వేయాలి అయితే అవుతుంది కాబట్టి ఇట్స్ ఇట్స్ నిజం anyway so physical dependence is not an issue మనం ఫిజికల్ గా అనేక అంశాలపై మనం డిపెండ్ అయి ఉంటాం భోజనానికి డిపెండ్ అవుతాం వస్త్రాలు ఫస్ట్ ఎవరో పంపిస్తారు ఎవరో నేస్తారు ఎవరో హోల్సేల్ ఉంటారు రిటైర్ ఉంటారు మనం మనం కొనుక్కొని అదేమో వస్త్రాలు ధరిస్తాం అనేక అంశాల్లో మనకి డాక్టర్లు అని మరొకరు మరొకరు ఆహారం ఎవరో ఉండి పెట్టాలి కదా బియ్యం ఉంటే బియ్యం తెచ్చుకోవాలి మనం ఎవరో ఉండాలి కానీ మనం తినాల్సి ఉంటుంది సో అనేక అంశాల్లో ఫిజికల్ డిపెండెన్స్ ఉంటుంది దానివల్ల సమస్య ఫిజికల్ డిపెండెన్స్ ఇది not an issue especially model societies లో అసలు ఇష్యూ కాదు ఎందుకంటే ఒకప్పుడు సొసైటీస్ లో ఫుడ్ ప్రొడక్షన్ అది తక్కువగా ఉండే సందర్భాలలో కేసీటీ ఫైటన్స్ ఐటమ్స్ అనేది ఉంటుంది ఇప్పుడు కేసీటీ ఉంది కన్సూమర్ సొసైటీ ఇంకా అవైలబుల్ ఎక్స్ప్లెయిన్ కేసీటీ అనేది లేదు ఫిజికల్ డిపెండెన్స్ చాలా విలువ వస్తుంది అది కూడా ఉందని చెప్పడానికి వీళ్ళు నేను జనరల్గా చెప్తున్నాను సో అప్పుడు సందర్భం ఉంటే తగ్గుతున్న తెలుస్తుంది కావాలి యూనివర్సిటీ మన సమస్య ఏంటంటే సైకలాజికల్ డిపెండెన్స్ మానసిక పరాశయం దాన్ని అర్థం వ్యపాశ్రయ అని అంటారు మనం సైకలాజికల్ గా అనేకములైన బాహ్య విషయములపై ఆధారపడటం అర్థం యథాశ్రయ దానికి ఒక డిజాస్టర్ అవుతున్న ఒక మెంటల్ డిజాస్టర్ అంటే ఈ డిపెండెంట్గా కొంత ఎక్స్క్యూట్ గా తయారైనట్లయితే డిజాస్టర్ కింద తయారవుతుంది కాంప్లెక్స్ కింద తయారవుతుంది దాన్ని కంపల్సివ్ ఏదో పిఓడి అనేది అంటారు కంపల్సివ్ సో ఉదాహరణకి బల్బు వేస్తారు నా బయట వేస్తాను మీరు మీరే వేస్తాను కానీ నా వదిలి వేసిన వేసినా లేదా అప్పుడు వెనక్కి వెళ్ళి కాలం వేస్తున్నట్టుగా కనపడుతుంది కనపడుతుంది వేస్తుంది లాక్ చేసిన కాలానికి లాక్ చేయని కాబట్టి తెరపతి తెలుస్తాం అయినా ఒకసారి లాక్ చేస్తారు ఇది లాక్ అంటే ఇట్లంటే వేరే కంపల్షన్ చేసిన పనినే మళ్ళీ చేస్తూ ఉన్నారు ఎంత పెట్టిన మళ్ళీ ఎక్కడ పెడతారు అది అదొక కంపల్షన్ పెద్దవాళ్ళతో సంతోషం దాంతో ఇంకా లేదు అదో విజాసానికి కొంతమందిలో అది మరీ ఎక్కువగా ఉంది అది ఎక్కువగా ఉన్నప్పుడు అది ఒక ఇంజక్షన్స్ కింద తయారైతే ఒక ట్యాబ్లెట్ ఉంటుంది టూ మంత్స్ వన్ మంత్స్ దాన్ని రెగ్యులర్ గా డెవలప్ చేస్తుంటే డిజాస్టర్ క్లియర్ అయ్యే అవకాశం ఇలా ఉంటుందండి మనస్సుంటే అంత డేంజరస్ ఈ విధమైనటువంటి అది ఎక్స్పీరియన్స్ చెప్పారు చెప్పాను పెద్ద గొప్ప అందరూ కూడా ఇటువంటి సైకలాజికల్ డిపెండెన్స్ కలిగి ఉంటారు ఆ డిపెండెన్స్కి కారణం ఏంటంటే ఈ ఇంటరాక్షన్ అర్థ అర్థం ఈ అర్థంతో వ్యవహారం ఇది నా యొక్క సుఖ శాంతులకు నా యొక్క మనుగడకు ఈ ఇంటరాక్షన్ ఎసెన్షియల్ అది అత్యవసరము అనే ఒక భావనలో మనిషి దొరుకుతూ మనిషికి ఉండే ఐడియా అన్నీ రాంగ్ ఏది నేను ప్రశ్న చెప్పండి గన్ ఇంట్లో ఉండడం పిస్టల్ ఇంట్లో ఉండడం సెక్యూరిటీ ఏమి సెక్యూరిటీ గన్ ఇంట్లో ఉంటే సెక్యూరిటీ ఏమి సెక్యూరిటీ నీకే గన్ ఇంట్లో లేకపోతే మహాదేవి దేవదేవి హ్యాపీదే టుడే ఎందుకు గన్ ఎందుకు ఇంకో గన్ ఎందుకు ఇది డబ్బు ఉంటే గన్ ఉండాలా డబ్బు ఉండడం ఉపయోగించేది గన్ యాడ్ సెక్యూరిటీ మనం బాలకృష్ణ ఎపిసోడ్ చూసాం గమ్ లేకపోతే అంత ఇబ్బంది ఉండేది కాదు గమ్ ఎందుకు ఏం చేసుకుంటారు గమ్ అంటే ఎవరైనా చోటు వస్తే గమ్ అంటే మమ్మల్ని రిసీవ్ చేస్తుంది ఇలాగే ఉంటుంది మానవుని నష్టిస్తాం అలాగే ఉంటుంది ఈ doesn't know how to think so ఈ క్రియేట్ రిసెప్ట్ ఏంటి రెస్ట్యూమ్ జరిగే దీన్నే కాబట్టి అర్థ వ్యపాక్షిణ నేను ఎగ్జాంపుల్ ఏమిటంటే నా ఎగ్జాంపుల్ యొక్క అర్థం ఏంటంటే you should know the fact that you your true nature the not require any connection WhatsApp with any అది సత్యం అది ఒకవేళ అది సత్యం అనుకోండి ఆ సత్యం మీకు తెలుసు అనుకోండి అప్పుడు మీకు ఆ తెలుగు వాక్యం వస్తుంది నచాస్య సర్వభూతేషు సత్యదర్థవ్యపాశ్రయ ఆ సత్యం తెలియాలంటే అది అహంకారం మీరు అనుకుంటారు అహంకారం కాదు నేను మీ మీద మానసికంగా ఆధారపడను నేను కూడా నా నాపై మానసికంగా ఆధారపడవచ్చు I love you I dislike you నేను నన్ను ప్రేమిస్తావా లేదా అన్నది ఐ డీలిక్ యూ నేను నువ్వు నన్ను ప్రేమించాలంటే అది మళ్ళీ సైకాలజీ వెళ్ళిపోయినట్టు అవుతుంది ఐ లవ్ యూ నవ్ నువ్వు తిరిగి నన్ను ప్రేమిస్తావా లేదా అన్నది ఐ లివ్ యూ తర్వాత నేను అడగనా నాకు నీ మీద ఆసక్తి లేదు నాకు కుటుంబంపై ఆసక్తి లేదు కుటుంబానికి నా మీద ఆసక్తి ఉంటుందా ఉండదా అని వాళ్ళ వాళ్ళ నిర్ణయం దేహాసక్తి నాకు ఆసక్తి లేదు అటువంటి వ్యక్తి వల్ల కుటుంబానికి లాభమా నష్టమా సన్యాసం గురించి చెప్పట్లేదు నేను కుటుంబంలో ఉన్నవారి గురించి లాభం ఎందుకంటే అతను నిష్కారణంగా ప్రేమిస్తాడండి అతను ఏది అపేక్షించి కూడా ప్రేమిస్తాడు he not only to love and to give and he doesn't expect you to love it is యువర్క్షాలు he doesn't expect you to give it is యువర్క్షాలు అతను he love and he give దాతల్లో ఉంటానంటే నేను దానం చేస్తాను అంతేకాదు మీరందరూ సంపాదిస్తే నేను కూడా ఇస్తానని అంటారు మీరందరూ సంపాదిస్తే నేను ఇస్తాను అంటారు అలా కూడా ఉంటారు కొంతమంది అదే విధంగా మన దేవాలయాన్ని సందాయం అంటే మీరు మీరు ఎవరు ఇచ్చేదా నేను ఇస్తాను అలా ఉంటుంది దాత లక్షణం కాదు మీరు వాళ్ళు ఇవ్వని మనం నేను ఇస్తున్నాను తీసుకెళ్ళాను జ్ఞాని యొక్క గ్రహించండి దాంతో అహంకారం ఉన్నది అది అది సత్య దర్శనం అలా ఉంటుంది దీన్ని మీరు చెప్పచ్చు అలా ఎలా అనిపిస్తుందండి ఎంతో కొంత ఆక్సిజన్ లేకుండా డిపెండెన్స్ లేకుండా ఎవరైనా బతకగలరా అని మీరు అనవచ్చు మీరు అనుకోవాలి నాతో ఈ ప్రైస్ ఇచ్చే ఐ విస్తే చూడండి శాస్త్రం యొక్క దర్శనం ఇది ఇది చాలా ఇది రైతు అనుకుంటుంది అని చెప్తాను అంతేకాని నేను కూడా తనకే అవుతా అవునని ఎంతో కొంత ఆధారపడిన తప్పదు నేను అన్నాను అలా అంటే ఇక్కడ ఉన్న వాక్యానికి విరుద్ధంగా మాట్లాడినట్టు జ్ఞాని నోట్ వంశం జ్ఞానికి దేహేంద్రియ అభిమానం ఉండదు దేహము మనస్సు బాడీ మైండ్ అభిమానం ఉండదు జ్ఞాని బాడీ మైండ్ ఐడెంటిఫైడ్ పర్సన్ కాదు నిజానికి జ్ఞానికి బాడీ మైండ్ తో రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే బాడీ మైండ్ ఏదో డిస్టెన్స్ లో ఉన్నట్టు ఉంటుంది డిస్టెన్స్ దిగ్బోధుడు అంటారు చైతన్య శరీరం బ్రహ్మచర్య దేవుని నేను చూశాను ఉపనిషత్తులో వాస్తవం వచ్చింది బ్రహ్మచర్య ఏ ఉపనిషత్తు ఈ మధ్యన ఆ కృష్ణ పరిషత్తు ఎండలో వస్తుంది బ్రహ్మచర్య జ్ఞానచర్య జ్ఞానం జ్ఞానం జ్ఞానచర్యుడైన ఉంటారు జ్ఞానంలో చైతన్యమే అతని శరీరం చైతన్యంతో మమేకమై ఉంటాడు కానీ ఫిజికల్ బాడీతో మైండ్ తోటి మమేకమై ఉంటారు ఇంకా బాడీ మైండ్తో ఉండే రిలేషన్షిప్ చాలా డిస్టింక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది it is something it has to be it has to be appreciated in very in very innermost way effect feeling అంటారు సో అనుభవం లేకుండా తెలుసుకోవడం మనిషి దేశంతో సాదాత్మ్యం సుఫలాలు ఉండదు మనస్సుతో సాదాత్మ్యం ఉండదు కేవలం సాక్షికంగా ఉంటారు దేహము మనస్సు ఉన్నవి ఏదో డిస్టెన్స్ హరైజంలో ఉన్నట్టుగా ఉంటాయి అది అనుభవసిద్ధమైన విషయం కూడా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఫుట్బాల్ ప్లేయర్ ఉంటారు ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ ఎవరితో హ్యాపీ మా ఫీఫా టూ థౌసండ్ సిక్స్ నాకు గుర్తు నేను టూ థౌసండ్ టూలో ఫీఫా వరల్డ్ కప్ గేమ్స్ నేను ఫాలో అయ్యాను అనుకున్నాను టూ థౌసండ్ సిక్స్ ఇప్పుడు సంప్రదాయంగా నాకు ఇయర్స్ ఉంటా so FIFA World Cup games ఆడుతూ ఉంటారు వరల్డ్ కప్ ప్లేయర్స్ ఆడతారు వారికి దేహాభిమానం ఉండదండి ఆది ప్లేయర్కి ఆది టైంలో దేహాభిమానం ఉండదు భారీ అభిమానం ఉండదు ఏదో డిస్టెంట్ గా ఉంటుంది భారీ అభిమానం వాడికి ఎంతసేపు ఆ గోల్ అభిమానమే ఉంటుంది ప్రాక్టికల్ థింగ్ దాంట్లో ఉంటే ఇంట్రాక్టికల్ ఏం లేదు జ్ఞానం చేసేసి ఆత్మ చైతన్యం ముందు మనకి దేహాభిమానం ఉండదు ఎప్పుడైతే దేహాభిమానం లేదో అంటే అర్థమైంది చాలా ఇండిఫరెంట్ గా ఉంటారు దేహం విషయంలో దేహం విషయంలో ఇండిఫరెన్స్ కూడా చాలా ప్రాక్టికల్ అలాగే జీవితంలో ప్రతి మాట ప్రాక్టికల్ అలాగంటే దేహానికి ఆహారం కావాలి మందు కావాలి రెండే కావాలి అలంకారాలు ఫ్యాషన్లు దేహానికి అక్కడ వీడికి కావాలి ఈ అజ్ఞానికి కావాలి కానీ దేహానికి అలంకారాలు ఫ్యాషన్లు ఎందుకంటే ఏమనొచ్చినా నేను మిమ్మల్ని కోరుగా నాకు ఫ్యాషన్ ఉంది నాకు ఈ అలంకారం దేవుని ఎక్కడా పెరిగి అడిగిందండి నాకు కుండలో ఎప్పుడో ముప్పై జిల్లా దేవుడి జిల్లా మేడ అడిగిందా వీడికి కావాలి కానీ వాటికేమీ అక్కర్లేదు దేహానికి కావాల్సింది పుష్టి న్యూట్రిషన్ అండ్ సమ్ హైజీన్ అది కాదు that is all body main and ఎప్పుడైనా రోగం వస్తుంది దేహానికి ప్రకృతి సిద్ధంగా అప్పుడు మందు కావాల్సింది మెడిసిన్ అది కూడా నేను ఇలాంటి జీవించే వాళ్ళకి రోగం కూడా రాదు ఇప్పుడు నేను చెప్తున్న పద్ధతిలో జీవించే వాళ్ళకి రోగం కూడా రాదు అసలు రోగం అనే మాటకే డెఫినేషన్ మారిపోతుంది ఆ జ్ఞానికి మోకాలు వచ్చింది అనుకోండి ఇంటిగా నార్మల్ మరి నార్మల్ కాబట్టి రోగం కాదు ముందు ఒక తేడాగా వస్తుందనుకో డెబ్బై ఏళ్ళు వచ్చిందా తేడాగా వస్తుంది ఇది ఎలా వస్తుంది పదేళ్ళ పొగాలు కొట్టుకున్నట్టుగా ఇప్పుడు ముందు కొనుక్కోవాలంటే అది దురాశ అంత దురాశ పడుతున్నాను ఏదో కొంచెం తేడా పడాగా కొట్టుకుంటుంది ఆ కాలు కొట్టుకున్న స్థానం ఇది మనకి కాలుగా పడడానికి విశ్రాంతిలో ఇంటిగా ఎంతకాలం కొట్టుకోవాలి వారికి ఇప్పుడు గుండె వస్తే రోగం ఉంటుందో వాడికి రోగం ఉన్నది కాస్ట్ ఉంది మనం కాబట్టి జ్ఞానికి రోగం అనేది కూడా ఇది ఇది ఎక్సెప్షన్ వాళ్ళు ఉందనుకుంటే రోగం వస్తుంది మందు కావాలి సో దీని ఇది లా లా ఆఫ్ నేచర్ ఏంటంటే దేహానికి ఆకలి వేసినప్పుడు అన్నం దొరుకుతుంది రోగం వచ్చినప్పుడు మందు దొరుకుతుంది అంటే ఎలా చెప్పగలం ఎలా చెప్పాలనేది నువ్వే దృష్టాంతం మనకి వ్యవహారం తీసుకోవాలి మీకు ఆకలి వేసినప్పుడు అన్నం దొరికింది జరిగింది గౌరవం వల్ల రెండు జరిగిందా లేదా జరిగింది అదే కాబట్టి నేను సంపాదించాను అదే అజ్ఞానం ఆ అజ్ఞానం నుంచి బయటపడాలి శాస్త్రీయ ఇక్కడ చూస్తుంది కాబట్టి దై లేటెస్ట్ గ్రేట్ లేటెస్ట్ లా జగత్ ధారలో ప్రారంభ భావం నుండి లేకపోతే ఈశ్వరుని అనుగ్రహం నుండి మీరు ఏ పేరు పెడితే ఆ పేరు పెట్టండి దేహానికి ఆహారం కావాల్సి వచ్చినప్పుడు ఆహారం దొరికింది తర్వాత మందు కావాల్సినప్పుడు మందు దేహంలో ఇలా ప్రకృతి ధారణ సో కాలుకరికి బొమ్మలు దొరుకుతాయి అలా ఈశ్వరుడు కదా పాముకి కప్ప దొరుకుతుంది ఒక గంట ఇటువంటిలో ఒక కప్ప దొరుకుతుంది అలా ఉంది సృష్టి మనిషికి ఒక గంట ఇటువంటిలో ఏదో భోజనం దొరుకుతుంది భోజనం దొరకకుండా ఏదో అయిపోతుంది కాబట్టి ఈ లా మీద పూర్తి విశ్వాసం కాదు అనుభవం కాబట్టి జ్ఞానం ఎప్పుడూ కూడా దేహం యొక్క క్షేమం లేదా ఇన్సెక్యూర్ ఫీల్ కాదు ఇంకేముందండి దేహాన్ని మనస్సుని తీసి పారేస్తే ఇంకా సమా దృష్టి నుండి మీకు ఏం కావు చదువు నుండి మీకు ఏం కావు ఆత్మకి ఏమీ అర్థం లేదు విచారిస్తే సర్వభూతేషు శక్తి అర్థం అది సత్యం ఆ సత్యాన్ని చేసిన ప్రయత్నం చేయాలి ఇప్పుడు మ్యాథమెటిక్స్ పరీక్ష సరిగ్గా రాస్తే ఎన్ని మార్కులు వస్తాయి వందకి ఎన్ని వస్తే వంద వస్తాయి ఇప్పుడు మనకి వందకి వంద రాదు డెబ్బై వచ్చేది కొంచెం ప్రయత్నం చేస్తే ఆ గ్యాప్ తిరగదు అలాగే వేదాంత విద్యార్థి కూడా దేహాభిమానాన్ని క్రమక్రమంగా సవరించుకుంటూ వివేకం చేత వివేక బలం చేత ఎదుర్క చేసి చేయండి లేదంటే నా ఖచ్చిత అర్థం చెప్పాల్సిన ఖచ్చిత పక్కన చదువుతాను ఈ జగత్తు యొక్క ఇంటరాక్షన్ ఏది కూడా నా యొక్క ఇన్నర్ కంఫర్ట్కి అంటే ఆత్మ సుఖానుభూతికి ఏ ఇంటరాక్షన్ అవసరం లేదు అనే సత్యాన్ని తెలుసుకుంటారు ఆ సత్యాన్ని తెలుసుకుంటే వారి జ్ఞాని అన్నారు జ్ఞాని యొక్క న్యాచురల్ స్టేట్ దానికి అర్థం ఇంకా ఇంకా అంటే అదే ప్రకరణం నడుస్తోంది జ్ఞానం యొక్క స్వరూపాన్ని చెప్పే ప్రకరణం నాలుగు శ్లోకంలో కూడా అదే చెప్తున్నారు నైవత్మరతే కృపేణ కర్మణ ప్రయోజనమస్తి సత్య అంటే వానికి వాగోదేవం వెనకాల శ్లోకం తీసుకోవాలి ఎప్పుడు కూడా ప్రత్యంతో ఉంటుంది వెనకాల శ్లోకం తీసుకుంటే మీరు జరిగిపోతుంది వాడేవాడు వెనకాల శ్లోకంలో ఏముంది ఆత్మరతి అని ఉంది ఆత్మరతి అని ఉంది ఆత్మరతి అంటే ఆత్మరిష్ఠుడు ఆత్మ తన స్వరూపం నుండి ఆనందానుభవాన్ని ఆవిష్కరించుకున్నవాడు వాడు ఆత్మరతి ఎంత భేదం ఉన్నది ఆత్మరతి అంటే ఆ ఫ్రీడమ్ అది అనుభవయుక్త వైద్యం ఇప్పుడు పక్షి ఆకాశంలో ఎదుర్కొంది అంటే దానికి ఉన్న ఫ్రీడమ్ అది మీకు నాకు ఎదురుస్తుంది తెలియదు మనకు ఆ ఫ్రీడమ్ వీడున్నాం పక్షికే తెలుస్తుంది అదేవిధంగా ఆత్మరతుడు అంటే తన మనస్సులో తనకి ఉల్లాసంగా కులాసంగా ఉండటానికి తాము తప్ప ఇంకేం అక్కర్లేదు అనే అది ఏం సామాన్యమైన మాట కాదండి yourself is your best friend అని కంపేర్ నో దాట్ అదేం సామాన్యమైన మాట ఇది రెండు నిమిషాలు అయితే బోరు కొడుతుంది ఏకాంతంలో ఉండడం చేత కాదు అసలు ఏకాంతం అనేది ఎరగడం ఒంటరితనం ఎరుగునే కానీ ఏకాంతం ఎరగడం ఒంటరితనం ఒంటరితనంతో బాధపడుతూ ఉంటారు ఈ ఒంటరితనంతో బాధపడి చూసారా వాడు అధ్యాత్మ విద్యకు అర్హుడు ఎందుకంటే ఏకాంతంలో ఉండలేదని అర్థం అంతర్తంతో బాధపడుతున్నాడు అంటే ఇంకా ఎవరు లేదనుకోండి ఒక్కడో ఉన్నాడు అనుకోండి వాడు దెబ్బ పెట్టేసుకుంటాడు అక్కడి నుంచి పాల్గొంటాడు సో పోసకు లేదంటారు డబ్బులు పోతారు సినిమాలు పోతారు అయితే అర్ధరాత్రం ముందు భయమేస్తోంది అంటారు ఇది ఎంతంతంతో బాధపడేవాడు వాడు వేదాంత శాస్త్రాన్ని చదవడానికి అర్హుడు కాదు ఎందుకంటే వాళ్ళ బేసిక్ క్వాలిఫికేషన్ లేదని అన్నారు నిజంగా కొంతమంది వాళ్ళు అడిగేవాడు అస్తమానం నవ్వుతో ఉండేవాడు ఏదో ఒక అస్తమానం నవ్వుతూ ఉన్నారు అది సైకలాజికల్ నిజంగా డబ్బులు కన్నా అది నవ్వుతూ ఉంటారు అది వాడు ఈ వెరీ డిస్టర్బ్ చేస్తుంది ఈ క్రికెట్ బ్యాట్ చేసేప్పుడు నవ్వుతూ ఉంటాడు ఈ వెరీ అన్ష్యూర్ ఆ బంతి వచ్చేసి ఎంత లవ్ చేస్తుందో కాదు లవ్ చేస్తుందో ఈ వెరీ అన్ష్యూర్ వస్తుంది అందుకోసం నేను ఉంటాను అసలు ఇలా చేతులు అంతస్తున్నట్టు కొన్ని వాళ్ళు ఏమంటారు బాడీ లాంగ్వేజ్ అనమాట వాళ్ళ లోపల ఫిక్స్గా లేడని ఒక బాడీ లాంగ్వేజ్ ఈ బబులిజం అలా సో అసమానం బబులిజం కావాలి లేదా మరొకసారి ఏదో ఉన్నది సైకలాజికల్ డిపెండెన్సీ చెప్పారు ఆ రకంగానే ఉదయ స్థితితో వస్తుందని వచ్చి సైకాలజిస్ట్ చెప్తున్నాను ఎనీవే సో ఇది extreme example dependent and out వెరజ్ ఆత్మరతి ఆత్మనిష్ఠులకు రతి అంటే ఆ సుఖానుభవం ఆ ఉల్లాసం యొక్క అనుభవం అది సమయంలో తనకే లభిస్తుంది యువర్ సెల్ఫ్ ఇది యువర్ మీరు ఒక్కరే ఉంటారు ఏమైనా ఇబ్బంది పడతారు మీరు పొందడారు ఇబ్బంది కాదు ఇది ఇది ఆపదు ఒక్కళ్ళు ఉండటం మహాత్ములకి దేహానికి ఆహారం అవసరం పడుతుంది అనేది టు దెక్స్టెంట్ డిపెండ్ అంటే నీటికి వేరే డిపెండెన్స్ ఇప్పుడు ఉండటంలో కంఫర్ట్ చాలా పెద్ద కంఫర్ట్ మరి ఏది లేదు సో ఆ విధంగా ఆత్మరతి అటువంటి వారికి సత్య అంటే ఆత్మరతే అటువంటి వాడికి కర్మతో ప్రయోజనం ఉంటుందండి కర్మ ఎప్పుడు అవసరం అవుతుందండి వాటి ముందు డిపెండెన్స్ ఉంది ఆ ఫలానాది నాకు దొరికినప్పుడు నేను కంఫర్టబుల్ గా ఉంటాను అనే ఒక ధోరణి అనే ఒక దృష్టికోణం ఉంటే అప్పుడు ఆ ఫలానాలు వీరికి కావాలి వీరికి స్వర్గానికి వెళ్ళాలి అప్పుడు దానికోసం ధర్మం చేయాలి లేకపోతే ధనం ఇప్పుడున్న ధనం నాకు చాలదు ఇంకో దీనికి నాలుగు రెట్లు ఉంటే నాకు సరిపడుతుంది ఒక ఆయన ఉన్నారు నా దగ్గర పది లక్షలు ఉంది ఇంకొక పది లక్షలు సంపాదన చేసి అప్పుడు సంపాదన మానేసి నేను సన్యాసం తీసుకుంటాను ఇంకా మహాత్ములు చెప్పారు చూడండి మీరు సన్యాసం గురించి చెప్పకండి వెళ్ళి సౌరక్షణ సంపాదించండి ఎందుకంటే ఇంకో పది లక్షలు దిగారు సంపాదించేటది ఇతర ఆ వెలికి భావన చూడండి నాకు నాకు కావాలి డబ్బు అనే భావన ఉండే అది ఇప్పుడు ఉన్నదానికంటే వ్యక్తిపోతుంది డబ్బు సంపాదించుకున్నది వెలికి బాగా పెరుగుతూ ఉంటుంది శోభా దరిద్ర దరిద్రుడు ఎవడు నిత్య కృష్ణ విశాల ఎవరికి పెద్ద గంపెల ఆశ ఉంటుందో వారు దరిద్రుడు డబ్బు లేని వారు దరిద్రుడు కాదు పెద్ద ఆశ ఉన్న వారు దరిద్రుడు కాబట్టి ఇప్పుడున్న ధనానికి రెట్టింపు ధనం సంపాదించి నేను సన్యాసం తీసుకుంటాను అంటే అసలు సన్యాసం ఏమైనా అర్థమైనట్టే కాదు చాలా మంది అలాగే ప్లాన్ చేస్తూ ఉంటారు తర్వాత ఇంకో మనసుకుని ఏమంటారంటే ఇంకో వాళ్ళు ఇబ్బంది పడిపోతారేమో నేను ఆగిపోయాను అని అంటారు ఇంకో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ మీరు అడిగితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం వల్ల అవును అవును మీరు లేకపోతే మన జీవితం కావాలని చెప్తారు అలా they are suppose to fail అంటే ఇది ఎక్కువ ఫెయిల్ ఫ్యాక్ట్ ఇవ్వండి మీరు వినే ఉంటారు ఈ మాట నో బెరీ ఫ్యాక్టరీలో ఎదురుగా వెళ్తే దేశం ఆగిపోతున్నాం ఏమైతుంది వాజ్పేయిగా లేకపోతే దేశం ఆగిపోతుందని అనుకున్న వాళ్ళు లేకపోలేదు ఆయన ఓడిపోతే అదే దేశం ఆగిపోతుంది ఏమైతుంది ఏది బాగా మన్మోహన సింహ మన్మోహనంగా ఉంది ఏమీ ఇద్దరు అది మాత్రం సమస్య మండపం They are proud to have the prime minister and the president. They are blessed honest people. విద్యావంతులు వాళ్ళే మనం చేయాల్సిన అది ఇది ప్రాబ్లం దేవుడు చేస్తే నేర్పాలి కాబట్టి సో నోబడి ఏం చేస్తుంది దేశానికి ఏం చేస్తుంది కాకపోతే వాళ్ళు విద్య తెలుసుకోవాలంటే దాని అర్థం ఎవరిలో తప్పు చేసి మాట్లాడినట్టు కాదు ఆ వ్యపాశ్రయం అన్నది తప్పు చెప్పడం సో పార్ట్ చేస్తే అయితే ఒక అన్నారు నాతోటి ఎవరో ఇలాంటి జనాభా మొదలైతే కాపురాలు లేకపోవాలి మీ పొరపడ్డం తెలిస్తే ఇప్పుడు భార్య భార్యాభర్త ఇద్దరు సైకలాజికల్ గా డిపెండెంట్ అయి ఉన్నారనుకోండి అసమాన దెబ్బలాడుతూ ఉంటారు మూలం ఏంటంటే సైకలాజికల్ డిపెండెంట్ ఇది ఎవరంటే నేను నన్ను ప్రేమించలేదు హౌసింగ్ ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు వారు ఇది expect certain moments certain face teachers certain actions expect చేస్తూ ఉంటారు అవి ఎంతకాలం ఎక్స్పెక్టేషన్స్ ముందు చేయగలుగుతారు చేసినంత చేస్తారు లేదంటే లేదు ఎప్పుడైనా పూర్తి కాకపోతే ఇదిగో నన్ను ప్రేమించట్లేదు అని మీరు అనుకుంటారు నేను ప్రేమించట్లేదు అని అనుకున్నాను అంటే ఇది సైకాలజికల్ కింద దానివల్లనే మనస్సులో వారు తీయకపోతూ ఉంటాను నేను ఒక అతను కలిసాను అమెరికా డైవర్స్ సిచ్యుయేషన్ చేశాను reason reason for divorce situation ఇది నాకు రైట్ అనిపిస్తుంది రీజన్ అంటే హోప్స్ డైవర్సిఫికేషన్ చేసి డైవర్స్ చేసి నడుస్తున్నాను ఓ రోజున మన్హాటన్ అక్కడ ఉండేది ఇంకా అక్కడ ఆరుగదిలో హోటల్లో కాస్త కాఫీ తాగుతుంటాను కనబడుతుంది అంటాడు నేను లేకపోయినా ఆవిడ చూస్తాను అంటే అదే దుఃఖం నేనంటే నిజంగా ఆవిడకి ఎక్కగా ఉందా మొదల ఉందా అని ఆ బోన్ పెట్టేందుకు ప్రజెంట్ డైవర్స్ వర్క్ బ్రహ్మ డైవర్స్ అంటే సెపరేట్ ఇంకా ముందు మెంటల్ గా చేసి తర్వాత ఫిజికల్ గా లీగల్ గా ఉంటుంది ముందు మెంటల్ గా ఈ సెపరేట్ వర్క్ బ్రహ్మ లీగల్ లైఫ్ ఇది నాట్ అటువంటి లైఫ్ లీడ్ చేయడం ముందు ప్రారంభించి సైకలాజికల్ గా ఆ డిపెండెన్సీ డివైస్ పడుతుంది లేకపోతే మేనిఫెస్టింగ్ చేసిన విచిత్రం చేసుకుని మళ్ళీ కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలి ఏమంటే అదేమిటి అదే కృషి పుస్తకాలు తీసుకోవాలని కాకుండా ఈ విధంగా మనిషి సైకలాజికల్ గా చాలా డిపెండ్ అయి ఉంటారు ఏంటంటే ఆసక్తికి ప్రేమకి తేడా తెలియకపోవడం చేత కాబట్టి సైకలాజికల్ డిపెండెన్స్ లేకపోతే యథార్థమైన ప్రేమ అప్పుడే వికసిస్తుంది కనుక దాన్ని ఒక హేతుగా చూపించడానికి ఏం లేదు నేను ఎంత ఎందుకు చెప్తున్నాను చాలా ప్రాక్టికల్ ఫిలాసఫీ చెప్పడం కోసం చెప్తున్నాను సో ఆత్మ ప్రత్యేకత అంటే కర్మ కర్మతోటి ప్రయోజనం ఏమీ ఉండదు ఆత్మీష్ఠులకు కర్మతో ప్రయోజనం ఉండదు స్వర్గం కావాలన్న వారికి కర్మ కావాలి కానీ నాకు ఈ పూట భోజనం ఎక్కితే చాలు ఉన్న వారికి ఏం కావాలంటే ఈ పూట రేపటి మాట ఏమిటండి రేపు మాట ఏమిటి లేదు మరి ఏముంది ఈ పూట ఉంది రేపు లేదా ఈ పూట ఉంది ఈ పూట భోజనం దొరికేసింది ఆల్రెడీ లేదు కోటి కోటి రూపాయలు కూడా అక్కర్లేదు అటువంటి వారికి కర్మతో ప్రయోజనం ఏమవుతుందని ఉండదు కర్మతో ప్రయోజనం ఉండదు సో ఇహలోకానికి సంబంధించి ఇంకా పరలోకం పరలోకం అంటే చూడండి సర్దం ఉంది సర్దంలో ఏదో బ్యాంక్ పార్టీలో సర్దం అంటే ఏం చెప్పండి చదువుతుందో అక్కడ డ్యాన్స్ ఉంటుంది ఎవరో మంచి డ్యాన్సర్స్ అందరూ కూడా ఉంటారు ఏదో కొన్ని నేమ్స్ కూడా అందరికీ తెలుస్తుంది నేమ్స్ తర్వాత అక్కడ ఏదో రుచిలు పదార్థాలు ఉంటాయని చెప్పాల్సి ఉంటుంది పదార్థం ఘన పదార్థాలు కానీ ద్రవ పదార్థాలు కానీ రుచిలు ఉంటాయి అనేదో చెప్పాల్సి ఉంటుంది ఓకే ఇంకే ఉంటాయి ఇంకే ఉంటాయి మళ్ళాగా మంచి ఉన్నతమైన స్థాయి కలిగినటువంటి దేవతలు అందరూ ఉంటారు ఇక్కడ డిగ్రీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏమి మనకి చాలా పోస్ట్ లొకాలిటీలో డిగ్రీ హిల్స్లో ఉన్నట్టుగా ఉంటుంది ఓకే వాటర్ రోగాలు ఉండవు అనారోగ్యము అలాంటివి ఉండవు డాక్టర్లు ఇలాంటివి ఉండవు అదే అక్కడ కూడా డాక్టర్లు ఉన్నారు మీరు ఫిజిషియన్స్ ఉన్నారు అచ్చిన అచ్చిన అయితే ఒకప్పుడు ఇంటికి రోగం వస్తుంది ఇంటికి అనారోగ్యం ఇంటికి అనారోగ్యం నాకు సంతృప్తి లేదు ఇది ఎలా చెప్తే అప్పుడు ఇద్దరికి తీసుకుంటుంది అని చూపించారు వాళ్ళు అన్నారు బదరం ఎందుకు బదరం రేగు ఈ రేగు పళ్ళు తినవాయా తింటే మీకు ఆ పట్టులో ఆ వాణిజ్యం సమయం ఆరోగ్యం తీసుకోవస్తుంది ఆరోగ్యం ఇస్తుంది అని వాళ్ళు సజెస్ట్ చేస్తారు అప్పుడు ఆయన రేగు పళ్ళు తింటారు ఇది ఆరోగ్యాన్ని సంపాదించుకుంటారు కాబట్టి రేగు పళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది అని వేదంలో ఉంది రోగం ఏదైనా చెప్పడానికి కూడా వీలు సో దాని మీద ఇంట్రెస్ట్ లేదనుకోవాలి జ్ఞానం హెల్త్ హెగన్ దాంతో ఏమవుతుందో చూసిన నాకు అర్థం లేదన్న వాళ్ళకి ఏమవుతుందంటే కర్మకాండలో ఉండే ఫిఫ్టీ పర్సెంట్ విజ్ఞానంతో దానికి ప్రయోజనం ఇది రీజన్ కి క్రైటీరియన్ లేకుండా పోతుంది ఎందుకంటే ఎలిజిబిలిటీ అధికారం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే వారు కామన్ కామన కలవారు అయి ఉండాలి ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా జ్యోతిష్ఠోమైన ఏదేత జ్యోతిష్ఠోమయాగం చేయడానికి అర్హుడెవడు స్వర్గకామ అది దాని అధికార విధి అంటారు అంటే కామన శక్తి వాక్యం కర్మను విధిస్తే దాని అధికార విధి అంటారు ఎందుకంటే అలా ఎందుకంటారంటే కామన వల్లనే అధికారం ఇవాళ నాకు స్వర్గం మీద ఇంట్రెస్ట్ లేదన్నారు అనుకోండి వాడికి అధికారం ఉంటుంది వాడికి అసలు అభివృద్ధి వస్తే ఉంటుంది కాబట్టి జ్ఞానికి కర్మతో ప్రయోజనము లేదు నిజానికి చూడండి జ్ఞానమే వారు ఎలా ఉంటారంటే కర్మతో ప్రయోజనం లేదు అంటే చాలా పెద్ద మాట అంటే మనిషి యొక్క శిల్పిని బాగా గట్టిగా ప్రభావితం చేస్తూ ఉంటాయి సుఖం కావాలి అని ఒక డిజైన్ ఉంటుంది దుఃఖం వస్తుందేమో అనే ఫియర్ ఉంటుంది సో సుఖ దుఃఖములు కామన భయము కరస్పాండింగ్గా ఉంటాయి వీటి చేత మనిషి యొక్క థింకింగ్ చాలా బలంగా ప్రభావితమైనది ఆ విధంగా మనిషి బాహ్యంలో ఆధారపడుతూ ఉంటారు ఆ థింకింగ్ ప్రభావితం అయిన కారణంగా కానీ జ్ఞాన విషయంలో సుఖ యొక్క ప్రభావం జ్ఞానం యొక్క థింకింగ్ ఉండదు సుఖదుఖములు జ్ఞాని యొక్క మనస్సులో ఎట్టి వికారాన్ని కలిగించారు అంటే సుఖాన్ని కావాలని అపేక్షించడు దుఃఖం వస్తే వద్దు అని బొమ్మని అనడు దుఃఖాన్ని స్వీకరిస్తాడు సుఖాన్ని పనిగట్టుని ఆకర్షించి తన వైపుకి లాగుకునే ప్రయత్నం చేయలేదు ఇంకా అలా ఉన్న వాడికి సుఖ దుఃఖములకు ఉండే భేదమే లేకుండా పోతుందండి ఇది సుఖము ఇది దుఃఖము అనే విభాగమే లేకుండా పోతుంది ఎందుకంటే సుఖం అంటే ఏమిటి నాకు కావాలని నేను ఏది సహసహలాస్తానో అది సుఖం దుఃఖం అంటే ఏమిటి ఇది నాకు నాకేదో వృష్టిలేమో దేని గురించి నేను భయపడతానో అది దుఃఖం వీడు ఆ దుఃఖానికి భయపడ్డు సుఖాన్ని ఆకర్షించడు ఇది సుఖం సుఖం కాకుండా పోతుంది దుఃఖం దుఃఖం కాకుండా పోతుంది ఇదే జనానికి కాగితం యొక్క ఆవు ముందు పెట్టారనుకోండి అది నవ్వేస్తుంది ఆ కాగితం ముక్క మీద ఉన్నటువంటి సమాచారాన్ని డజన్కి కన్సిడర్ డజన్ చేసింది దాన్ని నది పారేస్తుంది దాని మీద ఉన్న సమాచారం మంచిగా చెడ్డదా అనే మాటే ఉండదు ఆ డివిజన్ లేకుండా ఆ విధంగా జ్ఞాని సుఖదుఖాలను రెండింటినీ కూడా ఏకరూపంగా భక్ష్యం చేస్తాడు కబలించి మారేస్తాడు సుఖాన్ని కబలిం చేస్తాడు దుఃఖాన్ని కబలిం చేస్తాడు రెండింటినీ ఐదింగ్ చేస్తుంది ఇంకా మీరు how you are going to effect the five కాబట్టి కర్మ వల్ల సంపాదించదగ్గది జ్ఞానం ఎందుకు ఏదే ఉండదు పూర్ణ నథింగ్ జ్ఞాని దేన్ని అపేక్షించాలి అంటే భోజనం అనొద్దు భోజనం జ్ఞానం అపేక్షించదు జ్ఞాని యొక్క దేహం అపేక్షిస్తుంది జ్ఞానికి దేహంతో మమేకమై ఉండదు కాబట్టి భోజనం కూడా ఫిజికల్ డిపెండెన్స్ ఇది డిపెండెన్స్ అని నేను ముందే మనం తరిహితస్య ఆకృతేన ప్రత్యవాయాఖ్య అనర్థ నా ఆకృతేన ఇహ లోకే కష్టన కష్టిదీ నిర్గవాయప్రాప్తిరూప ఆత్మహానిలక్షణో వా జ్ఞానికి నైవ అస్థి అని ఓకే ఓకే ఆ నాలుగు వెళ్ళి తీసుకొచ్చారు మంచిది నా ఉంది కదా నా నాలుగు గోల్డ్ నాలుగు ఉన్నాయి ఆ శ్లోకంలో మూడు నాలుగు ఉన్నాయి కాబట్టి ఓ నాలుగు తీసుకోవచ్చు ఏం తర్వాత లేదు లేదని చెప్పడమే అభిప్రాయం మంచిది సో అది సరే అయితే జ్ఞానికి కర్మ చేసి సంపాదించడం జరిగేది లేదు అనేసారు మంచిది సరిపోయింది తస్య అతృతైన ప్రత్యవాయాక్ష అర్థ ఈ మాట అంటారు మీమాంసకులు అంటారు ఎందుకంటే గీతాభాషంలో మీమాంసకం లేదు నేను ముట్టుకే వేస్తూ ఉంటాను సందర్భం గీతాభాషం మొత్తం మీమాంసకులు ఏమంటారంటే జ్ఞానికి స్వర్గం అక్కర్లేకపోయినా స్వర్గం మీద అపేక్ష లేదు కాబట్టి కర్మ చేసుకోవచ్చు కానీ కొన్ని కర్మలు చేయకపోతే ప్రత్యేకం వస్తుంది కర్మ చేస్తే బలం అక్కర్లేకపోవచ్చు మీకు కానీ చేయకపోతే ప్రత్యేకం వస్తుంది కాబట్టి మీకు చేస్తే వచ్చి ఫలం అక్కర్లేకపోయినా చేయకపోతే వచ్చే ప్రత్యయాన్ని తప్పించుకోవడం కోసం కర్మ చేయాలి అని మీమాంసల యొక్క విధానం ప్రభాకర కృష్ణుడు ప్రభాకరుడు ప్రత్యయాన్ని బాగా చెప్తారు కుమారుల భక్తి అంటే ప్రభాకరుడు ప్రత్యయాన్ని ఎక్కువగా చెప్తారు కాబట్టి మీమాంసకుల యొక్క లక్షణం కాబట్టి వాళ్ళు ఏమంటారంటే మాకు కోరికలు ఏం లేదండి అంటే ఆయన కూడా కర్మ చేయాలి జపడతాను మనం కోరికలు ఏమి లేవుతుంటే రమ్మంటాను అంటే ప్రత్యవాయం వస్తుంది అయితే నేను భయపడతాను ప్రత్యవాయం వస్తుంటే మనం భయపడతాం కాబట్టి జగన్ ఫ్లూ షాట్ తీసుకోండి ఇంజక్షన్ చేస్తాం రాంటాను నా ఇంజక్షన్ ఏంటంటే నేను సుఖంగా ఉన్నానంటే ఎవరు సుఖంగా ఉన్నావు కానీ మూడు రోజుల తర్వాత నీకు జ్వరం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే ముందే చేసిస్తాను బయట చేసి ఇంజక్షన్ చేసిస్తూ ఉంటాను దానికి సెక్యూరిటీ ఏమో ఏదో పేరు కాబట్టి మాకు సుఖంగా ఉన్నవాడికి మీరు ఇంజక్షన్ ఇస్తారండి సుఖంగా ఉన్నవాళ్ళు ఇంజక్షన్ ఇస్తే ఏమవుతుంది అది ఇప్పుడు జ్వరం ఆ ఇంజక్షన్ ఇచ్చిన కారణంగా జ్వరం వస్తుంది ఇప్పుడు దీన్ని తెలివితేటలో అలా తెలివితత్వం అలా ఏమన్నారు ఆధునిక పరిభాషలు చెప్పాలంటే చాలా తెలివైన పని అన్నారు అన్నారు అన్నారు మీరు ఆలోచించండి ఈ ఫీ షాప్స్ ఏమి ఇది అవసరమా కాదా అంటే అన్నట్లు పూర్వంలో పాపం నమ్మేవాళ్ళు ఏదో వాళ్ళకి అవసరమే వాళ్ళు మనకంటే ఎక్కువ హ్యాపీగా బతికేయాలి మర్చిపోకూడదు లాంగర్ బతకపోవడం ఇది నాటే మిస్టేక్ ఎక్కువ కాలం బతికేది తక్కువ కాలం బతికేదో ఆ మిస్టేకే కాదు అసలు ఎక్కువ కాలం బతకడం ఇది న్యూస్ కాబట్టి నేను దాన్ని ఒక క్రైటీరియాగా చెప్పడానికి వీలేదు క్వాలిటీ ఆఫ్ లైఫ్ చూసినట్లయితే పాపం వాళ్ళు హ్యాపీగా నడుస్తారు తిరుమలలోనే ఉంది వాళ్ళు మనం తిరుమల వాళ్ళకి చాలా గగనం అయిపోయింది అది దొరకనేటం లేదు తిరుమల అందరూ టెన్షన్లో ఉండిపోయారు మొత్తం ప్రపంచం అంతా టెన్షన్ తిరుమల అనేది ధ్యానంలో తిరుమల నవన్నారా బాబు అని నేను వ్యక్తిని చెప్తూ ఉంటాను తిరుమల నవన్నారా బాబు అలా భూమి పెట్టలేదు సార్ కళ్ళు ఒక్కసారి తిరుమల ఉన్నారా లేదా అని చూస్తే ఎవరు మొహం మీద తిరుమల ఉన్నారు మళ్ళీ చెప్తారు ఆ తిరుగులో గుర్తు చేస్తూ దక్షిణాము మిగత వదనం దక్షిణాము మిగత వదనం అంటే అర్థం ఏంటి విద్యుత్ ఎప్పుడైనా తిరుమల లేకుండా తీసేనా అర్థం తిరుమల అవ్వండి నేను చెప్పాలి అని చెప్పాల్సి వస్తుంది నేను ఏమని చెప్తానంటే రోజంతా తిరుమల నది అలవాటు చేసుకుని తిరుమల నది అంతర్ముఖంగా ఉండి నవ్వగలిగే ఉంటే నీ జీవితంలో నేను ఎవరో ఏం చేయలేదని చెప్తా ఉంటాను అదే మహాజ్ఞానం ఉన్నట్టుగా చెప్తా ఉంటాను ఇది కాబట్టి సో అటువంటి సో ప్రత్యవాయం వస్తుంది అని కర్మ బాధులు చెప్తారు ఎందుకు భయపడతారు ఎందుకంటే కర్మ చేయించుకుంటారు అది ఒక స్టేజ్లో అవసరం సో ఎలాగంటే నువ్వు ఈ కర్మ చేస్తూ ఉంది చేస్తే నీకు అన్ని లాభాలు పొందుతాయని చెప్తారు అది కాకపోతే నువ్వు చేయకపోతే నేను దేని దెయ్యం వచ్చేసి నేను పొందేస్తుంది భోగం వస్తుంది చేస్తుంది అని కూడా చెప్తాను ఇందులో ఆనందించలేదనుకున్నాను ఆనందంలోకి నేను దూకి కలిపేస్తుంది ప్రతివాదం మీమాంసకులే దాన్ని ఇంకొంచెం శోభన భాషలో చెప్తారు ఒకప్పుడు సత్యం కూడా అవుతుంది ఒక వ్యవహార దశ జ్ఞాన విషయంలో అదేమీ లేదు ప్రత్యవాయం రాసి అనేది ప్రత్యవాయానికి ఇంగ్లీష్ ఏమిటండి నాకు ఒకసారి ప్రత్యవాయానికి ఇంగ్లీష్ చెప్పడానికి నేను గమనించని పెట్టాను Uh-huh. atmosphere atmosphere comes very close to what I am looking atmosphere so అటువంటి అడ్వర్స్పెసిక్ ఏమి రాదు ముఖ్యమైన అదొకటి ఇంకొకటి కర్మ చేస్తే వృద్ధి కర్మ చేయకపోతే శాసనం ఇది చిక్కిపోతుంది అనేది కర్మవాదులు చెప్తారు అది కూడా లేదు అని చెప్తున్నారు ఆత్మహాని లక్షణమే వా ఇది కాదు ప్రతివాయం కాదు ఉన్న ఆత్మస్వరూపంలో ఉండే పూర్ణత్వానికి భంగం కలుగుతుంది కాబట్టి జ్ఞానం అలా ఉంటాడు జ్ఞానికి లైఫ్ అండ్ డెత్ అనే విభాగం ఉంది లైఫ్ అండ్ డెత్ బోతా నిజానికి మహాత్ములు అపాయం ఆయన ఎప్పుడూ పిల్లలు నవ్వుతూ ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మనం పిల్లవాళ్ళకు ఇంట్లో శిశువు జరిగింది అంటే నవ్వుగా అయ్యా మా అత్తగారు ఈ మధ్యన స్పందిస్తుంది అంటే కూడా నవ్వుగా అప్పుడు ఎవరో చెప్పినారు మీరు అలా నవ్వకూడదు ఎందుకు నవ్వుకోవచ్చండి ఆయన స్పందిస్తుంటే నవ్వదగ్గర కానీ దాంట్లో నవ్వకూడదు లేదండి ఆయన దేహత్యాగం చేశారంటే శిథిలం అయితే దేహాన్ని త్యాగం చేశారంటే అది పండగ కదా అనే పాపం ఆయన అలా అనుకున్నాడు అమాయకంగా ఉండేవారు అన్నిటికీ నమ్మడమే ఎదిగింది సో ఆయన విషయంలో life and death all the same అలా ఉండేవారు ఏదైతే people they want to live ఇది ఎలా ఉందంటే దే వాంట్ టు లివ్ అంటే అర్థమైతే పంచదా వాంట్ టు లివ్ అన్నట్టుంది అంత రెండు అజ్ఞానం ఇంకేముంది యు లైఫ్ మై లైఫ్ అనే మై లైఫ్ అనే పదప్రయోగం తప్ప మై లైఫ్ కాదండి మీ లైఫ్ నేనే జీవనం చైతన్య స్వరూపం చేతనంగానే నా లైఫ్ చేస్తుంది ఐ వాంట్ మై లైఫ్ అది మీదనే life sharing I want my life అంటే అదే అర్థం డాక్టర్ దగ్గరికి వెళ్ళి doctor give my life how doctor can give life to you you are life you are giving life how anybody can give life to అందువల్ల కృష్ణుడు ఏంటి నాకు స్వీట్నెస్ ఇది దేవుడిగా అంటే దేవుడు ఏమని చెప్తాడు ఒక సిద్ధిమోహన్ నీకు స్వీట్నెస్ నేను ఇవ్వక్కర్లేదు ఆల్రెడీ నాకు స్లీప్ అని చెప్తాడు కాబట్టి సో మనిషి నేను జీవించుండాలి ఇంకో కొంతకాలం జీవించాలి అని అనుకునేవాడు కొన్ని విషయం తెలియదు కొంతమంది మేము లాంగ్ లైఫ్ ఉన్నాం కనుక అది గొప్ప అనుకుంటాం అయ్యా ఎవరైనా మేము గొప్ప వాళ్ళం రాబోయే కాలం జీవించాము అంటే మెగాప్లక్ష్యం అని శాస్త్రం అలా అంగీకరించింది నేను ఎనభై ఏళ్ళు బతికాను కాబట్టి గొప్ప తొమ్మిది ఏళ్ళు బతికాను కాబట్టి గొప్ప అంటే అదే సో అలాగే ఏదో కర్మకాండ సందర్భంలో అలా మాట్లాడతాను కర్మకాండ సందర్భంలో ఏదో పెద్ద ఈవెంట్ కింద చేస్తారు కానీ జనన మరణాలు సత్యం వచ్చిన వాళ్ళు మరి ఇంకేం చేస్తారు అలాగే చేస్తారు నేను ఎనభై ఏడు గంటల తర్వాత పెద్ద సంవత్సరం డెబ్బై ఏడు గంటల తర్వాత సంవత్సరం ఈ సంవత్సరం పదివేలు వస్తుంది ఇప్పుడు పదివేలు ఎవరు కాదు కొడుకులు ముగ్గురు కొడుకులు ఉంటే వాళ్ళే కాదు వాళ్ళు వాళ్ళు డిస్ట్రిక్ట్ చేస్తున్నారు దాని గురించి ఎవరు అవుతుంది ఇదంతా అనార్థం రామకృష్ణ సంప్రదించుకోకుండా ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయి సంస్కారాన్ని పెంచుకోవడం ఎందుకంటే ఎనభై ఏళ్ళు పడుతున్నా ఇరవై అకాంప్లిష్మెంట్ కాలేదు దీన్ని ఇంత కష్టపడి <laughs> ఎకనామిక్స్ కానీ కాదు ఇది ఇలా ఇప్పుడు కానీ సరాపము కానీ లేదు దీంతో రహస్యం ఏంటంటే నామరూపములు కాను అని అనుకుంటారు మనిషి ఇందుకోసం లైఫ్ అని చేస్తుంది నామరూపములు కాను అని ఒక నామము ఒక రూపము తాను జ్ఞాని నేను ఫలానా అని ఏ అంశమో అనుకో ఈ ఐడెంటిఫై అబ్సల్యూట్లకి నో ఐడెంటిఫికేషన్ వస్తాయి ఏమిటో ఐడెంటిఫికేషన్ ఎక్కడైనా ఒక్క పిల్లల ఐడెంటిఫికేషన్ వచ్చిందంటే మొత్తం చుట్టా పరిస్థితుంది నేను సన్యాసిని నేను బ్రాహ్మణులని నేను క్షత్రియుడని నేను ఇండియన్ని నేను ఇది నేను అది అనేటువంటి ఐడెంటిఫికేషన్ జ్ఞానికి ఏంటో ఉండదు జ్ఞానం లేక స్పేస్ స్పేస్కి ఐడెంటిఫికేషన్ ఉండదు వాయువుకి ఐడెంటిఫికేషన్ వాయువు ఏదో రూపం నామరూపాలు ఉంటాయి అగ్నికి నామరూపాలు ఉంటాయి నీటికి నామరూపాలు ఉంటాయి ద్రవ్యానికి నామరూపాలు ఉంటాయి కానీ ఆకాశానికి నామరూపాలే ఉంటాయి ఆకాశము కంటే సూక్ష్మంగా ఉంటాడు జ్ఞాని చైతన్య స్వరూపుడే ఉంటాడు అబ్సల్యూట్లీ నో ఐడెంటిఫికేషన్ మీకు ఎన్నిటిని వాస్తవం అటువంటిప్పుడు కర్మ అకర్మ అనేది రెండు కూడా కృపము అకృతము రెండు కూడా ఒకే రూపంగా జ్ఞాన విషయంలో ఉంటాయి నవ్య సర్వూతూ బ్రహ్మాదిస్థావరాంతేషు భూతేషు శక్తిరర్థవ్యపాశ్రయ ఆ పదాన్ని నేను చాలా విస్తారంగా వ్యాఖ్యానం చేస్తున్నాను చూడండి అర్థవ్యపాశ్రయ భాష్యకార్యం ప్రయోజన నిమిత్త క్రియాసాధ్య జపాశ్రయ జపాశ్రయనం కంచిద్భూత విశేషమాశ్రిత్య నాద్యక్తిదత్తోస్తి ఏన క్రియాంస్థేయా అదంతా అర్థవ్యపాశ్రయ అనే పదానికే వివరణ మొత్తం ఆ వాక్యం ఉంటుంది సో ఈ జ్ఞానికి అత్యాధీనికి సర్వభూతేషు సకల ప్రాణులందు అంటే ఏ ప్రాణి మీద కూడా అపేక్ష లేదు ఎక్స్పెక్టెన్సీ సాధారణంగా మనుషులు ఎక్స్పెక్టేషన్ తోటి చూస్తూ ఉంటారు సర్వాన్ని అది మనం నేర్చుకోవాలి ఇదంతా మన వికాసానికి సంబంధించి చాలా సూక్ష్మాది సూక్ష్మమైన విషయాలు అండి నేను మీకు ఇంకో మాట మనం చేస్తాను మీకు ఈ మాటలు ఎవరిని చెప్పరు నేను చెప్తున్న మాటలు ఉన్నాయే ఇది ఎవరిని చెప్పరు నాలాంటి అనామకుడే చెప్పాలి లోకంలో చెప్పేటువంటి ఎలా ఉంటాయంటే మీరు ఇది చేసుకోండి అది వస్తుంది అది చేసుకోండి ఇది వస్తుంది ఇది చేయకపోతే వంటలు అనుకుంటే మీరు నరకానికి వెళ్ళిపోతారు ఇలా చెప్పే వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ నేను చెప్తున్న మాటలు మీకు చెప్పే వాళ్ళు ఎవరో కొద్దిమంది నాలాంటి అనామకులలో వేధిస్తుంది కాబట్టి అదొక విషయాన్ని గమనించాల్సి ఉంటుంది అంటే గమనించి నా మీద ఉదయించి చేయడం కాదు నా అభిప్రాయం ఇది దీని ఆ జ్ఞానము చాలా రిలీఫ్ చాలా విలక్షణమైనటువంటి జ్ఞానం అని గుర్తించాలి ఈ జ్ఞానం యొక్క విలువను గుర్తించాలంటే ఆ విలువను గుర్తించకపోతే అది అలా దూరంగానే జ్ఞానం యొక్క విలువను గుర్తించి దేనికోసం ఎవరి వ్యక్తిలో కిరీటం పెట్టడం కోసం కాదు మన కోసం ఎవరో కాబట్టి చాలా విలక్షణమైనటువంటి ప్రసంగం ఇక్కడ మనం శ్లోకం దగ్గర తీసుకున్నాం మీకు ఎక్కడ కనపడేటువంటి ప్రసంగం ఒక అఖండానంద మహారాజ్ ఒక స్వామి రంగనాథానంద ఏదైనా పేరు చెప్పాలంటే ఇలాంటి పేర్లు అర్థమైన పేర్లు మనం ఎక్కడ పెట్టాం కొంతమంది చుట్టూ ఉన్నారు కొంతమంది లేరు మిగతాదంతా కూడా రామ్మాస్తి వీళ్ళు ఎఫ్ఐఆర్ తప్పిస్తారు వెరీ వెరీ తప్పిస్తే ఇంత లోతైన సత్యాన్ని అంత దాహంగా ఎక్కడ బోధ లేదు అధ్యయనం లేదు చాలా అరుదుగా ఉంది చాలా అక్కడ స్వరూపం అది తెలియలే ఇది టైం వేస్ట్ శాఖాయంత్రంలో ఉంటారు సో దానికి పాయింట్ సర్వభూతేసి సకల ప్రాణుల ఎందుకు ఎక్స్పెక్టెన్సీ ఉన్నది సో వాట్ ఎవర్ సేమ్ ఇది మనం ఒక పరిస్థితిని ఒక వస్తువును చూసామనుకోండి ఎక్స్పెక్టెన్సీ ఉండకూడదు ఒక మనిషిని చూసామనుకోండి ఎక్స్పెక్టెన్సీ ఉండకూడదు కంటిన్యూస్ ఉండాలి మనసు ఇప్పుడు ఏదైనా ఇలాంటివి చూసాం ఆయన బాగుందే మనం ఇండియా బదిలితే బాగుంది అలా ఉండకూడదు ఏది చూస్తే అది బాగుంది నాకు నా ఇంట్లో ఉంది బాగుందని అది అసలు ఏది కనపడటం పాపం అలా అంటాను కూడా ఇప్పుడు పిల్లవాళ్ళని వీడియోలు తీసుకున్న పేరే వీడియోలు చూడొద్దండి ఎందుకంటే చూస్తే అది నాకు కావాలంటే అది చూస్తే అది నాకు కావాలి ఇలా నో పెట్టదండి నేను చూస్తూ ఉంటాను ఆ కస్టమర్స్లో వచ్చేప్పుడు ఒక కస్టమర్ అడిగారు లోపల డిజిటల్ కెమెరా ఉందని అడిగారు కస్టమర్స్ ఉందని అడిగినప్పుడు తన పెద్దమనిషి నేను చెప్పలా లేదని చెప్పాను లేదని చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అక్కడ అవతల ఈ ఎక్కడ పెద్ద అర్థం ఉంది పెద్ద ఏదో స్త్రీలో లేదు అవతల వైపు అడిగితే లేదని చెప్పి పెట్టి అర్థం చేశారు యువతల వైపు వాడు కూర్చుని ఈ చెప్పిన సమాధానం వాడు వింటూ ఉంటారు వాడు వెళ్ళని మనం అనుకుంటాం వాడు వింటారు అప్పుడప్పుడు మెట్రలో ఉన్నా మొత్తానికి అర్థంలో వెళ్తూ ఉంటాయి వాడు విన్నాడు లేదు ఎక్కడో విన్నాడు ఈ గట్టి రాగానే ఉంది మీరు గట్టిలో డిజిటల్ కెమెరా ఉందని చెప్పారు ఎందుకంటే అది డిజిటల్ కెమెరా నాదేమో అనుకున్నాను అసలు లేటెస్ట్ డిగ్రీ కావాలి దాన్ని క్యాప్చర్ చేయండి చెప్తే అప్పుడు అమ్మగారు ఏమంటున్నారంటే నేను వద్ద నేను ఏదో నేను విన్నాను కాదు డోంట్ చూసుకో అని అమ్మగారు ఇవన్నీ నేను సాక్షి ఎందుకంటే నా వ్యక్తి ఇంట్లో మధ్యలో నా వ్యక్తి కదా సో అసలు మానవ యొక్క స్వభావం అలాగే ఎందుకు మనం ఇంటికి ఇది సంథింగ్ మీకు బాధ వస్తుంది ఎవరు ఎదురు చూస్తే కెమెరా విడోనిదే కెమెరా అలా కాకుండా ఆయన కెమెరా కాదు ఇండియా వచ్చి కొనుక్కొస్తే తీసుకుంటాను అక్కడే ఉంది పోను ఇండియాలో కొనుక్కొస్తుంది వెయ్యి రూపాయలు ఎక్కువ ఉన్నదో ఇండియాలో కొనుక్కొస్తుంది అక్కడే అక్కడే కూడా మన కష్టంలో మొహన్ ఉంటుందో వెళ్తుందో కనిపిస్తుంది లోకేం డిజిటల్ కెమెరా కొనుక్కున్నారంటే లోన్ ఈ కప్పుకి ఎందుకు కూడా వస్తుంది ఈ పదార్థంలో ఒక ప్రాణమైన వస్తువు మీద మీ ఎక్స్పెక్టెన్సీ ఏమిటి అసలు మీ వెలుగు మీ వెలుగులో ఎవరు కూర్చోగలరు దేవుడు క్రియేట్ చేసేలా వెలిగి గ్రహాలు పెట్టేలా ఎవరు పెట్టేలా వెలిగి వీరి అజ్ఞానమే పెట్టింది ఎవరు ఒక్క పిల్లల ఉదాహరణగా ఆలోచిస్తే ఈ సమస్యలు ఏమి పరిష్కారం అవుతాయి ఏమి సమస్య కాబట్టి ఊరికే బాహ్య వస్తువుల మీద ఎక్స్పెక్టెన్సీ ఉండకూడదు బ్రహ్మాది స్థావరాలను బ్రహ్మగారు మొదలుతున్నాయి సృష్టికర్తగా మొదలుకొని గడ్డి కోట్ల వరకు నేను ఏ ప్రాణి ఉంది ఏ పదార్థం ఉంది దేనిని నేను అపేక్షించను అని మీరు అనగలరా అని చేదా ఇచ్చేదా నేను వారి జ్ఞానం ఆత్మజ్ఞానం ఇది ఆత్మజ్ఞానం యొక్క అర్థం చూడండి జ్ఞానికి అజ్ఞానికి సర్ఫేస్ మీద ఏ డిఫరెన్స్ ఉండదు ఇద్దరు ఒకలాగే ఉంటారు సర్ఫేస్ మీద డిఫరెన్స్ చూపించి నేను జ్ఞాని అన్నవాడు జ్ఞానోత్తరా జ్ఞానోత్తరా నాకు పెద్ద పొరుగారు గడ్డం ఉంది కనుక నేను జ్ఞానమే అన్నాడు అనుకోండి జ్ఞానాత్మవుతుంది సర్ఫేస్ మీద జ్ఞానికి అజ్ఞానికి ఏ డిఫరెన్స్ ఉంది నిజానికి జ్ఞాని హైట్ ది వర్క్యూ వర్క్యూ సపోజ్ ఒకడు భక్తి ప్రకటించారనుకోండి వాడు ఏమన్నా మన ధ్యానాధ్యం లోకదృష్టి ఇలా ఉండదు సో జ్ఞానికి అజ్ఞానికి సర్వస్వ ఏ డిఫరెన్స్ ఉండదు కానీ డెత్ లో అంతా డిఫరెన్స్ నటింగ్ గురించి అజ్ఞాని ఏదైనా ఒక వస్తువు చూడటం పాపం అది కావాలనుకుంటారు ఒక మనిషి కనపడటం పాపం వీడి వల్ల ఏం లాభం ఉంటుంది ఇది అజ్ఞాన లక్షణం జ్ఞానం యొక్క లక్షణం ఏంటో తెలుసిన కోటి వస్తువులను చూసినా ఇది నా ఉంటే బాగుండు అనే ఆలోచన కలగదు కాస్ట్ డజన్ క్రాస్ మైండ్ ఈ ఒక వ్యక్తి వస్తే ఈ వ్యక్తి వల్ల మన వేరు లాభము అనే ఆలోచన కలగలే కలగదు అక్కడ అస్సలు సెల్ఫ్ చేస్తుంటారు విషయం అయితే వాటర్ ఫ్రీడమ్ కాబట్టి అంటే అంటే బాడీ మైండ్ తోటి హ్యూమన్ డిస్టెన్స్ ఉండిపోతుందా అంతేకానే జ్ఞాని ఆ బ్రహ్మాది స్థావరాంతములైన సకల పదార్థములు ప్రాణులేగలా ప్రాణము లేని వాళ్ళేగలా కూడా ఎటువంటి మానసిక పరాధీనత లేకుండా ఎంపీ ఎంపీగా ఉంటాడు ఎంపీనెస్ ఇది అపోజిట్ ఇది అదర్ సైడ్ వస్తుంది మైండ్ లో ఎంటీ అంటే వచ్చి mind empty acceptance empty no expectation వాస్తవం no expectation no judgement no definition like space అది జ్ఞాన యొక్క పరిస్థితి ఎందుకంటే ఎటువంటి అపేక్ష లేకుండా ఖచ్చిత అర్థం జపాశ్రయ జపాశ్రయం అంటే ఒక ఫలాన్ని నాకు కావాలి ఆధారపడతాం మానసికంగా ఆధారపడతాం ఎందుకు ఆధారపడాల్సింది నేను దీని మీద ఆధారపడుతున్నాను అంటే ఏంటి ప్రయోజన నిమిత్తం దానివల్ల నాకు లాభం కలుగుతుంది అప్పుడు అది ఆధారపడడం అవుతుంది వ్యపాశ్రయం అవుతుంది తర్వాత ఎప్పుడైతే దానివల్ల లాభం కలుగుతుంది అది నాకు కావాలి అన్న అని అనుకున్నాను నా దగ్గర ఇంతే కావాలని అనుకోరు కదా కావాలని అనుకున్నాడు క్రియాశాస్త్రం క్రియాశాస్త్ర క్రియతో దాన్ని సాధించాల్సింది కర్మ చేసి సాధించాల్సింది ಗಮಕದ ಏನೋವಲ ಪ್ರಯೋಗ ಮಾಡೋದು ಆ ಪ್ರಯೋಗನ ಸಾವ ಆ ಪ್ರಯೋಗನ ಯಾಕಕ್ಕೆ ನಾವು ಓದು ಆ ಪ್ರಯೋಗನ ಉತ್ತರಕ್ಕೆ ನಾವು ಬೀಳೋದು ಅದು ಕರ್ಮದಕ್ಕೆ ಸಂವಾದಿಸಿಕೋಬಾಳೇ ಜಾಲ ಯಮದಗಳನೋ ದೆಎೋ ದೆಕ್ಯೋ ಪ್ರಾಣ ಉದ್ದೇಶಿತ ಸಂಕೇತ ಭೂತಕ್ಕೆ ಸಮಾಪ್ತಿ ಯಾ ಏಪರಾತ್ಮೋ ಉದ್ದೇಶಿತ ಗಾನಿ ಏ ಪ್ರಾಣ ಉದ್ದೇಶಿತ ಗಾನಿ ಆದ್ಯಹಾ ತಕ್ಕದಂತ ಸಂವಾದಿಸಿಕೋಬಾಳೇ ఒకనొక ప్రయోజనము నా జ్ఞానికి ఉన్నది దానికి ఏ ప్రయోజనము ఉండదు నిష్ప్రయోజనంగా అలా ఉండిపోతుంది ఈ ఓన్లీ నోట్ సిద్ధి ఎవరి నోట్ సిద్ధి తర్వాత జ్ఞాని తీసుకునే సందర్భం మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు ఆలోచించండి జ్ఞాని తీసుకునే సందర్భం ఎలా ఉంటుంది తెలుసు జ్ఞాని తీసుకున్నారు అంటే ఎదురుగా వస్తువు ఎందుకు ప్రేమతో తీసుకోండి అర్థం యథార్థంగా ఉండదు కదా జ్ఞానం మీరు తీసుకోమని డైమండ్ ఇచ్చారనుకోండి డైమండ్ విలువైనది అని పెట్టుకుంటే నాకు సోహగా ఉంటుంది లేకపోతే దాన్ని చాలా ఖరీదైంది కాబట్టి నా దగ్గర ఉంటే బాగుంటుంది అని ఆ డైమండ్ మీద కానీ లేక వస్తువునే ఉండే ప్రేమతో తీసుకోండి తీసుకుంటారు ఎప్పుడు తీసుకుంటారో చూసినా అది ఇచ్చిన వాళ్ళు చూపించేటువంటి ప్రేమ ఉండేటువంటి మరి ఆ రెస్పెక్ట్ తీసుకుంటారు తప్పిస్తే ఇచ్చిన వాడి హృదయం మనం కాపాడాలి తీవ్ర ప్రేమతో ఇస్తారు వారి హృదయాన్ని మనం కాపాడాలి అందుకోసం తీసుకుంటారు తప్పిస్తే వస్తువు మీద ప్రేమతో తీసుకోవాలి వస్తువు మీద ప్రేమతో తీసుకున్నాడు అంటే వాడు జ్ఞానం ఎలా అవుతుంది ఎన్నడూ చేయండి జ్ఞానికి అజ్ఞానికి చాలా చాలా చాలా తేడా ఉంటుంది ఈ డెప్త్ అంతా తేడా సబ్జెక్ట్ ఏ తేడా తర్వాత జ్ఞాని జనుల యొక్క ప్రేమకి రెస్పెక్ట్ ఇచ్చి వస్తువు తీసుకుంటారు కాబట్టి వస్తువు యొక్క విలువ రెస్పెక్ట్ ఇచ్చి తీసుకోవడం ఒక మాట ఉంటుంది తర్వాత ఏ దేవుల యొక్క ప్రేమను రెస్పెక్ట్ ఇస్తారో చూసినా ఎవరైతే జ్ఞానంతో సంబంధం కలిగి ఉంటారో అటువంటి దేవుల యొక్క ప్రేమకు మాత్రమే రెస్పెక్ట్ ఇస్తారు జ్ఞాన సంబంధం లేకుండా దీనికే మహాత్ముని దర్శించడం మహాత్మునికి సేవ చేయడం కూడా దీని కూడా ఒక రిచువల్ కన్వర్ట్ చేసి వాళ్ళు ఉంటేనే వారి ప్రేమకి రెస్పెక్ట్ ఇవ్వడం ఎంతమంది ప్రాణికి ఆసక్తి జ్ఞాన సంబంధం అంటే లైట్ ఆఫ్ నాలెడ్జ్ నాకు కావాలి అని ఎవరైతే వస్తాడో వాడు ప్రేమతో వస్తే వాడు శ్రద్ధను చూపిస్తే ఆ శ్రద్ధకి మర్యాద ఇచ్చి దానికి రెస్పెక్ట్ ఇచ్చి ఆ శ్రద్ధాపూర్వకంగా ఏదైనా ఆఫర్ చేస్తే తీసుకోకపోతే కోసం మనసు కనిపించుకుంటారు అయినా ఆ ప్రేమని సఫల జీవితం కోసం తీసుకుంటారు అంతేగాని పదార్థం విలువైన ఇచ్చేది కదా నేను అది తీసుకెళ్ళి చూసుకోవాలి నువ్వు కాలం ఇస్తే ఆ అంజనీగా ఉంటాను అలా ఉన్నాడు అంటే లేకపోతే నేను నేను టికెట్ పెట్టడం ఇంకా టికెట్ అన్ని కూడా జ్ఞాని యొక్క లక్షణం కాదు ఇతర దేవత మహారాజు దగ్గరికి పోటీ ఆయన ఏమి తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళ మనస్సు కష్టపెట్టడం ఇష్టం లేదా అక్కడ కష్టమే అలా ఇచ్చేస్తుంది ఈ రిఫ్యూజెస్ నథింగ్ ఈ వాన్స్ నథింగ్ రిఫ్యూజెస్ నథింగ్ భక్తి కష్టం చెప్పాల్సి జ్ఞాని అర్థాన్ని ఒక పదార్థాన్ని కానీ మీ కనపడ్డ మనుషులలో సముద్ర మనుషులు మీ పాపం వాళ్ళు కట్టి మీరు ఏమో మెచ్చు కట్టి మీరు ఏమో మార్పులు వాళ్ళు పంపించి అలాగే అది వస్తువులను తీసుకుంటారా తీసుకుంటారు అలాగే ఎంపీగా ఉండిపోతారు ఆకాశ రూపంగా ఉండిపోతారు పూట భిక్షాన్ని వస్త్రం తప్పిస్తే ఇంక దేని మీద అపేక్ష లేకుండా ఉంటారు ఆ ఫుల్నెస్ ఎక్కడ ఉంటుందో అదే జ్ఞానం ఆ ఫుల్నెస్ లేకపోతే మీరు అవన్నీ ఇన్కాన్సిక్వెన్స్ అతీ ఏ ప్రదేశంగా పెద్ద సంస్థకి అభివృద్ధి చేయడమో లేకపోతే దేవుడు ధనాన్ని సంపాదించడమో కోట్లు సంపాదించడమో కోర్టు ఖర్చు పెట్టడమో ఇవన్నీ కూడా అతీతిస్తారు అంటే విషయం కాదు మనకి వాటి వల్ల జరిగి ప్రయోజనం ఉంటే అభివృద్ధి అది నాట్ ట్రైన్ ఒక జ్ఞానం యొక్క స్వరూపంలో అవి భాగం కాదు కాబట్టి ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకాన్ని నేను వ్యక్తిగతంగా నా విజ్ఞానం సో నా సాధ్య శక్తి వస్తుంది ఏనా పునర్థా క్రియ అనుష్ఠేయాస్య అంటే ఏదైనా అపేక్ష ఉందంటే దానికోసం క్రియని అనుష్ఠించాల్సి ఉంటుంది అపేక్ష లేకపోతే పరిగెత్తులు చేయాల్సిన క్రియ ఉండదు కర్తవ్యంగా ఉండదు సో మూమెంట్ ఉంటుంది డెలిబరేట్ మూమెంట్ ఉండదు మూమెంట్ స్పాంటేనియస్ మూమెంట్ ఉంటుంది తప్పిస్తే డెలిబరేట్ మూమెంట్ ఉండదు ఒక ప్రయోజనాన్ని అపేక్షించిన మూమెంట్ ఉండదు స్పాంటేనియస్ మూమెంట్ ఉంటుంది జ్ఞానంలో అలా ఉంటాం తప్పిస్తే అంతేగాని ప్రతిదానికి ఏదో ఒక ప్రయోజనంతో నిలిపెట్టి సంథింగ్ వెరీ యూనిక్ నత్వమేవం నువ్వు ఇలాంటి వాడు అవునాడు అలా అంటున్నాడే అర్జునుడితోటి నువ్వు ఇలాంటి వాడుగా త్వం కాబట్టి అంటే అర్జును యుద్ధం మానేసి బ్రిటిష్ వెళ్ళిపోతాన్నాడు కదా నువ్వు ఈజీలాంటి లక్షణాలు లేవు కదా కాబట్టి నువ్వు ఇంకా ఎదగాల్సి ఉంటుంది అని అంటున్నాను నత్వం లేవు నువ్వు ఇలాంటి అడుగుతావు నేను అయిపోయినా ఓకే తస్మిన్ తర్వాత సమ్యక్తమే వర్తతే ఇది అవతారంలో వెళ్ళిందా తర్వాత శ్లోకానికి ఈ శ్లోకం అయిపోయింది తర్వాత శ్లోకానికి బ్యాక్గ్రౌండ్ కలుపుతున్నారు బ్యాక్గ్రౌండ్ నిర్మాణం అర్జున నత్వమేమో వర్తిస్తాం ఇంతటి పూర్ణత్వ స్థితిలో నువ్వు లేవయా అన్నారు ఇలాంటి స్థితిలో ఉంటే నువ్వు కర్తవ్య కర్మ అంటూ ఏముండదు కానీ ఇంత పూర్ణత్వ స్థితిలో లేదు ఎటువంటి స్థితిది సర్వత సంపూర్ణత స్థానియే భాషికానికి ఆ మాట కావాల్సిన జ్ఞాని యొక్క హృదయం ఎక్కిదంటే నిండు కుండవండి నిండు కుండని ఓ కుండా కుండా మీకు మీకు పది ఎంఎల్ వాటర్ కావాలా అని అడిగితే అభినయం వద్దండి ఎందుకంటే నిండు సముద్రం ఇద్దేం చేసుకుంటుంది ఓవర్ఫ్లోయింగ్ నవరది ఇద్దేం చేసుకుంటుంది కాబట్టి అదే వద్దండి అలాంటి వాళ్ళు జ్ఞానం సర్వత సంపృతోదక స్థానం ఇది అంటే సర్వత సంపృతోదక అంతా నీటితో నిండినటువంటి స్థితి ఉంటే ఆ స్థితితో ఇన్ని పోల్చవచ్చు సంతేనడు విద్య సాన్వీయుడు అంటే ఆ స్థానంలో జ్ఞానం పెట్టాలి ఆ శ్లోకం దృష్టాంతంలో సర్వత సంపృతోదకము అంతటా వ్యాపించి నిండి సంపృత అంటే బాగా నిండిన ఉదకాశయము జలాశయము అటువంటి ఇన్ఫినిట్ వాటర్ని కంటైన్ చేసినటువంటి జలాశయం ఆ జలాశయంలో ఎన్ని ప్రయోజనాలు దాంట్లో అంతర్గతం లేదంటే నీటి వల్ల ఎన్ని సాధ్యమో అన్ని దాంట్లో ఆల్రెడీ అంతర్గతమై ఉంటాయి కాబట్టి ఆ జలాశయం దగ్గరికి వెళ్ళి ఓ జలాశయం నీళ్ళు ఉంటే ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి కొంచెం నీళ్లు కావాలా కావాలంటే మన కర్మ చెయ్యి అంటే ఆ జలాశయం ఏమవుతుంది అక్కర్లేదు ఏ కర్మ చేయక్కర్లేదు ఆల్రెడీ నువ్వు అన్నది నాలోనే ఉంది అంటే జ్ఞానం అలా కాబట్టి సర్వతత్వంతోదర్శనాన్ని జ్ఞానం వచ్చింది సమ్యక్ దర్శనం వచ్చింది అదే యథార్థ దర్శనం ఆత్మస్వరూపము వాస్తవంగా అచ్చింది నేను కొత్తగా దాన్ని క్రియేట్ చేయలేదు వాస్తవంగా అచ్చింది చూడండి మహాత్ములు ఎంతో స్పష్టంగా చెప్తారు ఏది ఏది నాకు ఉండాలని నువ్వు అనుకుంటున్నావో అది ఏమి యథార్థంగా నీకు లేకున్నా నీవు పూర్ణుడవే ఏంటంటే He is still but that ఇప్పుడు సపోజ్ నేను అనుకోండి నాకు ఒక పది ఎకరాల స్థలంలో ఆశ్రమం ఉంటే బాగుంటుంది ఇప్పుడు అది లేదే నేను అనుకుంటే అది పొరపాటు అలాంటిది లేకున్నా నేను కోరుకుంటాను బంగారంతో చేసినటువంటి మాల లేకున్నా నేను కోరుకుంటాను నా కోరుకుంటాను లేకున్నా సో మఠాధిపత్యం లేకున్నా సూర్యుడనే అని నా గురించి నేను చెప్తున్నా ఇలాగే ప్రతి వ్యక్తి కూడా తన గురించి తాను ఆ సత్యాన్ని తెలుసుకోవాలి ఎవరు కొన్ని అపేక్షలు ఉంటాయి అక్కడ మనం దృష్టాంతాలు బాగుంది కానీ నేను సన్యాసం సంపాదించాను కాబట్టి ఆ ఏది లేకున్నా నేను సూర్యుడనే అని నా అర్థం నా అభిప్రాయం విలువైన వస్తువులను తప్పు చేసి నేను మాట్లాడుతున్నాను ఎప్పుడూ వస్తుంది నిబంధన ఈ గడియారం ఉన్నా పూర్ణమే లేకున్నా పూర్ణమే కాబట్టి బయట పారాయండి అలా ఉండదు మన స్థానంలో ఉంటుంది అది ఉన్నా లేకున్నా నేను పూర్ణమే నా పూర్ణత్వం దాని ఆధారపడి ఉండదు ఇది జ్ఞానం యొక్క స్వరూపం కాబట్టి అర్జున మీరు అలా లేదు మీలో అటువంటి సంయుక్ దర్శనము జ్ఞానం మీలో ఇంకా కలగలేదు కాబట్టి ఏం చేయాలి ఆ జ్ఞానం కలిగేందుకు సాధన చేయాలి ఏమిటి ఆ సాధన కర్మయోగానుష్ఠానం కర్మయోగానుష్ఠానం అంటే ఏమిటి నెక్స్ట్ శ్లోకం అదే ఉండాలి తస్మాదసత్తం కార్యం కర్మ సమాచర పరమాత్మోపి పూరుష కర్మ చేసినందువల్ల కర్మ బంధించదు కర్మను చేసే దృష్టికోణము కర్మ బంధలేదు దృష్టికోణం తప్పైతే ఆ కర్మ బంధహేతు అవుతుంది దృష్టికోణం కరెక్ట్ అయితే అది బంధించింది దీనికి దృష్టాంతం ఏంటంటే జైలు ఉంటుంది జైలు బంధనమా కాదా అన్నది డిపెండ్ ఆ సందర్భాన్ని పెట్టుకుంది దేని సూపరింటెండెంట్కి అది బంధనం కాదు క్రిమినల్కి బంధం క్రిమినల్కి బంధమే సూపరింటెండెంట్కి బంధమే క్రిమినల్ ఎక్కడ ఉంటారో సూపరింటెండెంట్ అక్కడ ఉంటారు క్రిమినల్ ఏ ఏరియాలో సంచరిస్తారో సూపరింటెండెంట్ అదే ఏరియాలో సంచరిస్తారు కానీ ఆ ఉన్నిటి ఆ మనుగడ ఆ సంచారము క్రిమినల్ బంధిస్తే సూపరింటెండెంట్కి బంధం కాబట్టి మనము ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాం గృహము బంధమా నిమిత్తియా ఎవరైనా గృహము బంధము సన్యాసం నిమిత్తి అనుకుంటే వాళ్ళు పొరపాటు సన్యాసి సన్యాసి ఎందుకు అయ్యేదో అంటే దానికి కారణాలు వేరే ఉంటాయి అది వేరే సమాచారం కానీ గృహము బంధము సంసారం ఎందుకు కొంతమంది ఏమంటారంటే సంసారం అంటే భార్యాదేవం సంసారం ఉంటుంది బాధ్యతలను సంసారం కనుక బాధ్యతలను దూరంగా హృష్టి చేసిపోతే అది సంసారం నిమిత్త అయిపోతుంది అంత పొరపాటు చేయడానికి అలాగా ఆ పొరపాటు చేసేసిన వాళ్ళు సన్యాస రంగంలో ఎక్కువైపోయి దాన్ని కూడా కలుపుతుంది చేస్తారు ఎందుకంటే శోభనాధ్యాస ఇది ఇల్లు చేస్తే మనం సన్యాసం తీసుకుంటే ఇంకా తర్వాత లోక దేశ సేవ చేస్తూ లోకాన్ని ఉద్ధరించడం మొదలుపెట్టాం లోకాన్ని జరుగుతుంది కోసం సన్యాసం మనకి గమని సన్యాసం ఇస్తుంటుంది లోకం అక్కడ వెయిట్ చేస్తుంది లోకానికి మనం మెసేజ్ ఇవ్వాలి లోకానికి జ్ఞానాన్ని మనం పంచిపెట్టాలి గమని ఇంకా సన్యాసం ఇవ్వకుండా ఆలస్యం అయిపోతుంది అంటారు అటువంటి వారికి అసలు సన్యాసం ఇవ్వలేకపోతుంది ఎందుకంటే లోకాన్ని ఉద్ధరిస్తానంటారు ఈ సృష్టిలో ఉద్ధరించాల్సిన అది నీవే అజ్ఞానం ఒకే చోట ఉంది అది మీ హృదయము మార్పు ఒక్కరోజే అవసరం ఇంకెక్కడ మార్పు వస్తుంది అది మీరు కాబట్టి సో కాబట్టి ఇంట్లో ఉండడం రోజులు పడ్డం కాదు సో కర్మ చేసి పరిస్థితిలో చేస్తే ఇప్పుడు సూపరం సూపరింటెంట్ ఇప్పుడు సూపరం లేదు క్రిమినల్కి తేడా ఏంటి అంటే ఉన్నది ఒకే చోట ఉన్నారు కానీ ఒకరు బంధు బంధుగా ఇంకొకరు బంధుగా ఇంకొక ప్రివిలేజ్ని కూడా పోయినా బదులు కాకుండా మనం ఏమిటండి ఇప్పుడు ప్రివిలేజ్ అక్కడ ఇది స్టేటస్ కూడా పోయినా అదేవిధంగా గృహంలో ఉంటూ బద్ధుడుగా ఉండొచ్చు వినిస్తుడిగా ఉండొచ్చు సన్యాసిగా ఉంటూ కూడా బద్ధుడుగా ఉండొచ్చు వినిస్తుడిగా సన్యాసం ఉంటుందంటే బుద్ధుడైపోతానని నా అభిప్రాయం కాదు సన్యాసం కూడా వినిస్తుడిగా ఉండొచ్చు అసలు ఉండాలి ఏం చేసి ఇది ఫ్రీ అండ్ లిబరేటెడ్ లేదా గృహస్థు కూడా there is no reason why she should be బాగుంది అది దాని రహస్యం ఏంటంటే కర్మయోగమే ఏ కర్మరహస్యం సో ఆయన కర్మయోగానికి ఎక్కువ ఎంతసేపు ఇస్తున్నారు తినరు అంతేకానే ఆయన పుస్తకంలో గీతా రహస్యం అని రాశాను టెక్నిక్ డెఫినేషన్ నో అని ఒక రహస్యం ఏమిటంటే ఆ రహస్యము అసత్ మీరు సమాచార నాలుగు ఐదు పాయింట్లు నాలుగో మూడో ఎన్నో వస్తాయి చూద్దాం సమాచార పని చేయి సంయత ఆచార పని చేయడం అంటే ఎలా చేయాలో తెలుసునండి పర్ఫెక్ట్ గా సంయత ఆచార పని చేయమే రాదు వాళ్ళు చేస్తే మటుకు ఇంకా మళ్ళీ ఎవరు పాయింట్ అవుట్ చేయడానికి వీలు లేనంత పర్ఫెక్ట్ గా చేయాలి సమాచారం చేయమే అవుతుంది మీరు ఇస్తున్నట్టు చేయాలి చేస్తే మనకి శుభ్రమే అంతేగాని ఆస్థాపిత వర్క్ చేయడం మన దేశం అండర్ డెవలప్డ్ కంట్రీగా ఉండిపోవడానికి కారణం వీడు ఆస్థాపిత వర్క్ చేస్తారు హృదయం పెట్టి తెలియదు ఏదో చేస్తారు తప్పనిసరి కాబట్టి చేస్తారు ఆస్థాపితంగా చేస్తారు కానీ కోల్ హాస్పిటల్గా చేయదు సమాచారం కోల్ హాస్పిటల్గా చేయదు ఇది ఒకవేళ అబ్జెక్షన్ ఉంటే పేరు మానేది మీ అబ్జెక్షన్స్ అన్ని ముందు సెటిల్ చేసి తర్వాత దిగు రంగంలో దిగే వస్తే మనకు హోల్ హార్టెడ్గా సమాచారం ఏం చేయాలి ఏది పరిచయం అది చేయకూడదు కార్యం కర్మ సమాచారం కర్తవ్య కర్మనే చేయాలి కర్తవ్య కర్మ కాని దానిని చెయ్యనే ఉంటుంది అసలు దాని రోజుకు వెళ్ళదు ఉంటుంది ఎందుకంటే కామ్యకర్మలన్నీ అనవసరం దేశంలో ఉంటున్న విద్యార్థికి సామ్యకర్మ ఉంది అప్పటి కర్మ చేయండి కాదు అప్పటి కర్మలు ఉంటాయి మీరు నేను సందర్భంలో ఒక ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ పక్కనే ఒక పెద్ద ఆమె ఉన్నారు ఆమెకు కొంత సేవ చేయాల్సిన అవసరం వచ్చింది పెద్ద వయసులో నేను అన్నా మీ ఫ్యామిలీకి చెప్పాను మీరు ఆమె సేవ చేయండి మీ పక్కనే ఉన్నారు మీకు అవకాశం మీకు చెప్పే యోగ్యత ఉన్నది చేసే అవసరం కూడా మీకు చెప్పే అవసరం ఉన్నది నీకు నీ చేయడం కావాలి కష్టం నీకు కావాల్సిన మనిషి పై మనిషి కాదు నేను చేయండి సేవ ఖర్చు ఖర్చు ఏమిస్తారు మీరు ఖర్చు నేను చెప్పేది నేను సేవ చేయండి పక్కన ఉన్నాను కాబట్టి ఆ సేవ నేను చేసి స్థితిలో నేను వెళ్తే నేను వాళ్ళని మేనేజ్ చేసింది నేను తెలియని స్థితిలో ఉన్నాను నేను చేయండి ఖర్చు గురించి నేను చెప్పేది అంటే నేను తిరుపతి వెళ్తున్నాను ఈ వారం ఈ ఒక వారమే అవసరం అయింది సార్ ఈ వారం వెళ్ళకుండా పది వారం వెళ్ళండి ఈ వారం ఇంతమంది సేవ చేసి పది వారం వెళ్ళండి సార్ లేదా పది వారం వాళ్ళతో పోనండి కానీ మానేసేయండి ఎందుకంటే గద్దెకి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు ఎందుకు ఇంకా రాష్ట్రపతి మీరు కూడా మానేసేయండి నేను గద్దెకి వెళ్ళడం అంటున్నాను మీరు వెళ్ళాలంటే పోనీ ఆ మాట మీ మాట కాదని ఎందుకంటే నేను అనువాదం చేశాను కానీ నేను గద్దెకి వెళ్ళడం లేదు మానేసేయండి ఎందుకంటే కానీ మీరు ఎప్పటి నుంచో ప్లాన్ చేశాం ఎక్కువ ఎప్పటి నుంచో చేసిన ప్లాన్ క్యాన్సిల్ చేసేయండి ఇది ఎందువల్ల కార్యం కర్మ కర్తవ్య కర్మ కర్తవ్య కర్మ ముందు మిగతావన్నీ కూడా ఇవ్వదు అన్ని తీసుకోవడం వాళ్ళకి కర్తవ్య కర్మ చేయాలి కర్మ అసలు చేయలేదు మేము కర్తవ్య కర్మలు చేసేసామండి ఇది కూడా కార్మికర్మం చేస్తాం వద్దు కర్మయోగం అంటే ఉంటుంది కామ్యకర్మం చేస్తాం కర్తవ్యకర్మం చేస్తాం ఇది పట్టుకుంటాం అది పట్టుకుంటాం అనేది దేవి కాదు అదే మరి ఆ వెలికి భావమే అది వారి వికాసానికి ఆటంకం తప్పకుండా కర్మన్నమాట కామ్యకర్మ అసలు చేయవద్దు కర్తవ్యకర్మనే తెలియదు సపతం సమాచార ఇంత కాలం కర్మలు చేసి చేసిన అలిసిపోయామనే మాట్లాడద్దు దేహం అలిసిపోదు మనస్సు అలిసిపోతుంది అజ్ఞానం చేయాలి ఎక్సర్సైజ్ ఎంతకాలం చేయాలి బ్రతుకున్న కాలం చేయాలి అప్పుడు యాభై ఏళ్ళ నుంచి వస్తుంది ఈ పాటకు మానేస్తా ఉంటే ఈ యాభై ఏళ్ళ నుంచి ఆరోగ్యంగా ఉన్నది ఇప్పుడు అనారోగ్యం ఆరంభమవుతాయి అది speed of this speed of disease ఏమిటో అంటే అస్తమానం ఎక్కడ చేయగలం అనే మాట మీరు అన్నారంటే అది రిలీవింగ్ ఆఫ్ డిసీజ్ పూర్వం అన్నారా మేము యాభై ఏళ్ళకి వంట ఉంటున్నాం అరవై ఐదు వండుకున్నాం ఇంకా ఇప్పుడు వండుకు వండుకెట్టాలని అన్నారా పాపం అనలేకున్నారు అసలు లెక్క వేసుకోవాలి అలా ఇప్పుడు ఫ్రెష్ గా చేస్తున్నాను అనుకుంటారు కానీ యాభై ఐదు చేస్తున్నాను అనుకో సతతం సమాచార కార్యము కర్మ సమాచార సమాచార సమ్యక్ ఆచార అసక్త నాలుగు అసక్త శక్తి లేకుండా శక్తి అంటే అసలు లంపటం పుట్టుకోవాలి ఈ శక్తి శక్తినే ఆసక్తి అని కూడా అంటారు ఈ ఆసక్తి అనేక రకాలుగా ఉంటుంది కర్మ విషయంలో ఎలాగంటే కర్తృత్వ ఆసక్తి చేసేవాడను నేను కర్తను నేను అనే అదే ఆసక్తి ఆసక్తి లేకుండా చేయడం చాలా దాని తప్పు కొత్తగా అనిపిస్తుంది కానీ కర్తను నేను అన్నది గొప్ప ఎందుకంటే ఒక బ్రహ్మ సిద్ధించటానికి ఇన్యూమరబుల్ ఫ్యాక్టర్స్ అవసరం ఉన్నాయి కర్మ సిద్ధించాలి అంటే అనేకములైన అంశాలు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఆ అంశములు అన్నిటి దాని సంఖ్య అంతం లేదు అనంతమైన అంశాలు దాంట్లో ఇల్లు ఉంటాయి దాంట్లో ఈ ఈగో ఆ part just one of the things only one అది కూడా అనుగ్రహించి చెప్పిన మాట దాన్ని కూడా మీరు పరిశీలనగా చూసినట్లయితే అది కూడా ఇచ్చే కాబట్టి న్యూమరబుల్ ఫ్యాక్టర్స్ కలిస్తే ఒక పని అవుతుంది ఇప్పుడు దేవుడికి పూజ మీరు సమర్పించాను దేవుడి మీద పూజ సమర్పించి ఈ పూజ నేను చేశాను అని అంటారు ఎవరు అది అజ్ఞానం అంటారా జ్ఞానం అంటారా దాన్ని అజ్ఞానం ఎందుకంటే పువ్వు మీరు తీసుకొచ్చి అక్కడ పెట్టేంత తెస్తే పువ్వుని సృష్టించింది మీరు కాదు అక్కడ దేవుణ్ణి ప్రతిష్ఠ చేసింది మీరు కాదు ఆ పువ్వు చేసి ఆ దేవుని ఎత్తుమీద పెట్టడానికి కావాల్సిన క్యాలరీస్ పది క్యాలరీస్ ఖర్చు ఆ పది క్యాలరీస్ వీరు సృష్టించుకోలేదు సూర్య భగవానుడు అనుగ్రహించారు ఆ పది క్యాలరీస్ దానికి కావాల్సినటువంటి స్కిల్ అంటే ఆ పువ్వుని పెంచి ఇక్కడ వేయడానికి కావాల్సిన స్కిల్ ని ఈశ్వరుడు ఇచ్చాడు ఆ విధమైన పూజ చేయగలిగే దేహం వీడికి అనుగ్రహింపబడితే వీడు చేస్తున్నాడు దీంట్లో వీడి పాత్ర ఏమైనా ఏమీ లేదు కానీ వీడు ఏమంటారు నేను చేస్తున్నాను నేను తీసుకుని కూడా ఎలా అంటారో తెలుసిన ఆ పేరు చెప్పండి ఆ పేరు నాయన ఆ పేరు చెప్పలేక ముందు నా పేరు చెప్పడం చెప్పలేక చెప్పేసేమన్నా నా వినపడలేదే అంటే నా అకౌంట్ లో పుణ్యం ఖర్చులో పడదాం అంటారు ఎంత కర్తృత్వ ఆసక్తి చూసాను మంచిది తర్వాత భోక్తృత్వ ఆసక్తి తర్వాత కర్మాసక్తిని మీరు అకర్తృత్వాసక్తి ఆవిడ నాలుగు రకాల ఆసక్తులు ఉంటాయి ఈ ఆసక్తులు ఏవి లేకుండా తెలివి అసక్త తిరుగు ఈ శ్లోకాన్ని రేపు పూర్ణిమా పూర్ణిమ హరి ఓం హరి ఓం కృష్ణార్పణ